ओम शांति शांति शांति अस्मादेश एवात्मैवाभुस्तात् आत्मोपरिष्टात् आत्मापरिष्टात् तस्मात् तस्मादक्षिणतः आत्मा पुरगतात् आत्मा दक्षिणतः आत्मोत्तरतः आत्मैवेदं सर्वन्ति सवा एष एवं पश्यन् एवं मङ्गाम एवं विजानन् ఆత్మరతిరాత్మక్రీడః ఆత్మమిథున ఆత్మాంధః సత్వరాత్ భవతి సర్వేషు లోకేషు రామచారో భవతి నభయేమ్యథాతః అంటే తజ్జల్వకాపవంతి తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి భాష్యం చూస్తున్నాము ఆత్మశ్రేయ దేహమాత్ర సాధనావతి బాహ్య సాధన శ్రేయ లోके त्रिभिः कथिभिः त्रेणपि इति दर्शनात् न तथा विदुषाः తిరుగుతారు అంటే తిరుపతి వాళ్ళకి తెలంగాణ లేదా వంటకోలుగా ఆలోచిస్తుంటారు లోకే విద్యత లోకంలో ప్రతిభి క్రీడకి స్త్రీభి ప్రతి ప్రతిభిక్తి మాట్లాడతారు వాళ్ళకి స్త్రీ ఏమో రెండు వందల ఐదు తెలంగాణ ఇలా ఆడుతూ ఉంటారు లేకపోతే నిత్యంగా లేదు పేకాటాలు చేస్తూ ఉంటారు అది వినోదం అది ఉన్నకపోతే వాడికి నిద్ర పట్టదు తిరిగి ఆడదు చాలా ఇబ్బంది ఉంటుంది పేకాట కలవాలి కొంతమంది వేరేస్తున్న గంటలు ఉంటారు అది బాహ్యం నుండి వినోదం ఉండాలి అయితే వాడికి దిక్కరిగా ఉంటారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా ఉంటారా మహాత్ములో దిక్కరిది అలా ఉండరు స్వతహా అందిస్తాను మరి దిక్కరిది ఎలా ఉంటారు ఆత్మవిజ్ఞానం నిమిత్తమే ఉభయం భగవద్గీత సో వాటి క్రీడ ఎందుకు కూడా ఆత్మజ్ఞానం ఇస్తుంది లభిస్తుంది ఆ వెళ్ళి అనుభవానికి రాదు అక్కడ దాకా వస్తాం మృత్యుమం వంశజనితం సుఖం నిరపేక్షం ఇంకొకటి ఉందా ముఖ్యమం రెండు ఈ రకంగా ఉన్నదా ఇంకొకటి ఫోన్ అంటే వస్తువు ఏదైనా పదార్థం కావాలి అప్పుడు దానివల్ల నీకు సుఖం నేను ప్రేమించే మనిషి నేను ఇష్టపడే మనిషి ఉండాలి తీసుకున్నాను అప్పుడు ఆ నేను ప్రేమించే వస్తువు ఇష్టపడే వస్తువు ఉంటే లాభం లేకపోతే దుఃఖం ఈ విధంగా వీడు మిథున సాపేక్షంగా ఉంటారు మీరు ఏదో ఒకటి ఉన్నారు ముఖ్యంగా ఈ ఖరీదైన వస్త్రధారణ అలవాటున్నారు అనుకోండి మామూలు ఇంపోర్ట్స్ వస్త్రం కనుక ధరించాల్సి వస్తే తగాలి ఖరీదైన జీవితానికి అలవాటున్నారు ఎప్పుడైనా ప్రత్యేక జీవితం ఎదురైనప్పుడు తగాలి సో ఎప్పుడు కంపెనీకి అలవాటున్నారు సెక్రటరీకి అలవాటున్నారు సెక్రటరీ ఎక్కడ ఉన్నారు సెక్రటరీ రాజు గారు ఆయన ఏదో శత్రువులు దండార్థం చేశారు తన సైన్యం ఎదిరింది ఆ సైన్యం ఓడిపోతాం ఇదంలో సేనాధ్యక్షుడు వచ్చి చెప్పాడు మహారాజా ఇంక మనం ఓడిపోతాం పారిపోతే మంచిది అంటే మనకి రాజుగా పాల్గొవాలంటే నేను ఈ ప్రశ్న ఎలా ప్రశ్న పట్టుకోవాలి తర్వాత అలంకారాలు చూసుకోవాలి ఆభరణాలు చూసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ చేయాలి మహారాజా మనం ఓడిపోతున్నాం నేను ఎందుకున్నాను నాకు ఏర్పడుతుంది సేనాధికారి అతనికి ఆఖరికి మీరు నా వస్తువు తీసుకురండి నా బాధ వస్తువు తీసుకురండి అంటే మొదలుస్తుంది ఎవరెవరు తీసుకుంటే ఆయన వేయాలి అయితే ఆయన వేసుకోలేదు ఆ ఫోటోని కూడా ఆయనకి ఎలా వేసుకోవాలో తెలియదు ఎవరో ఒకరు వేస్తారో ఒకరు మారు మారుతారో అలా ఉంటుంది సో ఆఖరికి అనేక లాభిస్తుంది సార్ ఎందుకు దొరికి వాడు లేకపోవాలి వాడు పడలేదు సైన్యంలో పారిపోయారు సేవకులు కూడా పారిపోయారు ఎందుకు దొరికి వాడు దొరకలేదు దాంతో ఆయన ఆ చెప్పు కోసం వెతుక్కుంటూ చెప్పు తిరిగి వాడి కోసం కేకలేస్తూ అక్కడే ఉంటుంటాడు ఆయన ఆ హాల్లోనే తిరుగుతూ ఉంటుంటాడు ఈ లోపల శత్రు సైనికులు వచ్చి ఈ మొత్తం అంత పరాధీనత ఈ పరాధీన రెండో మాట ఉండాలి లేకపోతే రెండో మనిషి ఉండాలి రెండో వస్తువు ఉండాలి లేకపోతే నేను చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ వస్తుంది సెల్ ఫోన్ లేకపోతే వారు చాలా కష్టపడుతుంది ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు వాళ్ళు మనం వాళ్ళు నిద్ర కలపాలంటే జన్మం కలపకుండా చేస్తే నిద్రపోలే సుఖంగా ఉంటాడు ఎన్ని ఉన్నా ఏమి లేనట్టు కల్పం తప్పగా ఇది ద్వంద్వజనితం సుఖం దీంతో ద్వంద్వం ఇది కూడా ఆత్మస్వరూపముక్తులకు మనకు లభిస్తూనే ఉంటుంది సుఖం కానీ ఆ ద్వంద్వ నిరపేక్షణ అంటే ఒక మాత్రం చెప్పాలంటే ఆత్మజ్ఞానం ఇస్తున్నట్టు ప్రపంచం వ్యవహారం ఉంటుంది కానీ వ్యవహారంలో అభివృద్ధి ఉంది ఇంట్రెస్ట్ ఉంది వరల్డ్ వ్యవహారం ఇంట్రెస్ట్ ఉంది వరల్డ్ ఎలా చూడంటే మీరు దానికి ఎంత పడితే మిమ్మల్ని దాని చూపిస్తుంది మీరు దానికి వెన్న చూపిస్తే మీరు ఎంత పడుతుంది వరల్డ్ మాస్టర్ ఈ దృష్టాంతాన్ని అనేది సందర్భాల్లో వస్తూ ఉంటాను ప్రపంచం కూడా అలాంటిదే బ్యాడ్ మాస్టర్ ఎవరికి రైడ్ అవ్వద్దు అదే సంస్కారం అనుకుంటుంది అది బంధిస్తుంది ఇబ్బంది కలిగిస్తుంది బంధించడం అంటే దుఃఖాన్ని కలిగిస్తుంది అలా కాకుండా దాని మీద అభివృద్ధి లేకుండా ఉన్నట్లయితే అది గమనించారు మహాత్ములు ఎలా చెప్తారంటే వైరాగ్యాలు నిర్మించే సమయంలో నువ్వు ఎక్కడెక్కడైతే అభివృద్ధి ఇంట్రెస్ట్ డెవలప్ చేస్తున్నావో అక్కడ అక్కడ నేను హృదయంలో శంకువులు పాప దొరుకుతున్నది అలా శ్లోకం నాకు మా మనోవంటే చాలా ఇష్టం అంటే హృదయంలో ఒక శంకు వరిపించాను ఆ శంకు వరిక పదులుతుంది అప్పుడు దుఃఖం నాకు ఈ సోఫా అంటున్నారు కొంతమంది ఏం చేస్తారంటే అది మాట అది కూడా హాల్లో నేను దాన్ని కూర్చుని లైన్లో అలా ఊరద్దరి శాస్త్రం యోగ శాస్త్రం కూర్చో నిజాలుగా కూర్చో మీ లోపల ఆ ప్రాణశక్తిని అనుభవాన్ని తెచ్చుకో ఆత్మ చైతన్య విస్తృతము సుఖాన్ని అనుభవిస్తావు శాస్త్రం ఇలాగా ఉంది ఏదో లోపల సో ఇప్పుడు ఆ ఊపిరి పుట్టి తీసేసారనుకోండి ఒక ఆయన కాలు దొరుకుతుంది తప్పు తప్పు అంటే పెద్దవాళ్ళు తప్పేం ఆయన బిజీ చుట్టూ చూసారండి దాంతో బిజుకున్నప్పుడు దాంట్లో అర్థంగా పట్టి ఉంటుంది అది మానసి గాయం చేసింది నేను ఇతను విజయ దృష్టిలో ఉంటుంది మీ స్వరం చంద్రంలో ఉంచుతారు కానీ మనకి ఎదవాళ్ళ మనవరికి ఏంటంటే ఆయన విజయ దృష్టి చదవాల పడుతుంది కదా అండి ఏం చెప్తాను వాడు ఆ డిజైన్ చేసేవాడు యోగంగా డిజైన్ చేయడు అలా కాలు దెబ్బతలంగా మనకి నాలుగు ఏళ్ళు డిజైన్ చేయడం అవన్నీ ఇలా అర్థంగా ఒకటి ఎందుకు ప్రసంగం ఏమంటుంది రెండు ఉంటుంది అది మన చేతిలో వృద్ధి కాక అది రెండు కలిసి ఉండాలి పట్టి ఆ పట్టి వేరు చేసుకోవాలి దాంట్లో కూర్చోగానే వేరు కూర్చుంది అది డిఫరెన్స్ టాపిక్ అది design poor design poor quality అదొక గోడ ఆ గోడ ఇది వేరే వెరీ బెస్ట్ వేరే ఐటమ్ కూడా ఈ రోజు లేదు అంటే మనస్సులో పరాధీనత మీకు అనేక రూపాలు ఉండటం ఇది కూడా పరాధీనత ఇప్పుడు ఏదో ఏదో అడుగుతూ ఉన్నారు ఎందుకు ఉపయోగించాలి దీంట్లో మార్పు ఏదైనా ఉపయోగపడి మళ్ళీ ఉంటే సౌందర్య కోసం కూర్చుని ఏదైనా ఓవరాల్ కాలేదు అసలు ఏదైనా ఒకసారి సమాజానికి ఉపయోగపడే కాలేజీకి వెళ్ళాలి లేదా పాఠానికి వెళ్ళాలి లేదా యోగా చేయాలి లేకపోతే ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే ఇళ్ళలో ఖాళీలో ఓవరాలు ఇది ఇది ద్వంద్వ సాపేక్షంగా మనుషులు జీవిస్తూ ఉంటారు సో మహాత్ములు అలా ఉన్నారు ద్వంద్వ నిరపేక్షం సుఖం తీసుకు ఆయన సుఖంగానే ఉంటారు ఉద్దేశుడు కానీ ద్వంద్వ నిరపేక్షంగా ఉంటారు అంటే ఎందుకంటే అందుకంటే do not develop a interest a interest no interest ఎన్నైనా ఇంట్రెస్ట్ ఈ take it use it but do not develop చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి మంచిగా జరుగుతున్నట్టు కాదు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు కాదు బహిర్ముఖుడు అంటే వాడు ఆత్మజ్ఞానానికి అనుభూతి కాకుండా పోతుంది కాబట్టి మనలో నిరపేక్షమైనటువంటి సుఖము విద్వాంసులకు ఆత్మజ్ఞానికి ఉంటుంది సో చాలా ఇంపార్టెంట్ ఒక ఆయన అంటే ఈ అపేక్షంగా ఎలా ఉంటారంటే ఒక ఆయన సన్యాసం తీసుకున్నాను నేనేమి ఆయన కర్మకాండాలు ప్రేమగా చేస్తున్నారు గృహస్థ చేయాల్సి ఉంటుంది గృహస్థ ధర్మాలు ప్రధానమైనది ఒక ప్రారంభం తీసుకున్నాను సన్యాసం సన్యాసం తీసుకున్నప్పుడు సన్యాసంలో ప్రాబ్లం సన్యాసం అయితే అర్థం దాన్ని కూడా ప్రాంతంలో కర్మస్థ చేసేస్తే ఉండొచ్చు కదా సో సన్యాసంలో కర్మ సంబంధం ఉన్నది అది పేరే సర్వకర్మ సన్యాసం అసలు ఆయన సన్యాసం తీసుకుంటే ఉదయం స్నానం చేసేవారు స్నానం చేసిన తర్వాత కర్మ విధిక కర్మ ఉండదు సన్యాసం మీరు ధ్యాన మార్గంలో ధ్యానం చేసుకుంటే కూర్చొచ్చు కానీ ధ్యానం కూడా మొత్తం ఉండదు కేవలం ఓంకారమే ఉంటుంది ఓంకారం విధిగా ఉందండి దాంట్లో విషయం కనపడలేదు అండి అంటే ఇంక వాడికి అది ఏది లేదు సగుణం వెళ్ళే కొంతమందికి తెలిసి సగుణం ఉండాలి నిర్గుణంగా ఉంటే కలిగిన పాలు తాగడం ఇచ్చారనుకోండి దాంట్లో ఏదో పొందుతారో హార్ట్లో ఓవర్సో ఏదో వెళ్ళారు దాన్ని సగుణం చేయాలి నిర్గుణంగా కలిగిన <laughs> కదా ఇది సగుల దృష్టిలో సాకారంగా ఉంటారు నిర్గుణంగా ఉండదు ఓంకారం అంటే అంతా నిర్గుణం కాబట్టి ఆ నిర్గుణంలో అభివృద్ధి లేకపోవడం మంత్రం ఎందుకు లేదు చెప్పండి తర్వాత కర్మ ఎందుకు లేదు ఆయన చాలా ఇబ్బంది పడుతుంది సాయంకాలం అవుతుంది ఈ దానికి టైం అవుతుంది ఈ టైం ఏదైతే ఆత్మవిచారం లేదు మంత్ర ఓంకార జపం లేదు కర్మ చేయాలని ఉంటుంది కర్మ చేయడానికి మరి సన్యాసాస్త్రం అందించడం అయ్యో కర్మ చేస్తుంది లేకపోయింది కన్యామనం చేస్తుంది లేకపోతే ఏజెన్సీలు సో ఆయనకి సంతోషంగానో సింగళం లేదన్న ప్రీతికి సంతోషించాల్సిందే లేకపోతే గృహస్థ కింద దాన్ని సన్యాసి కార్యక్రమం ఉండాల్సింది అది కూడా ఆపేక్ష ఆపేక్ష కూడా ఉంది కర్మాపేక్ష ఉంటుంది కర్మాసక్తి ఉంటుంది జీవనంలో ఏదో కర్మ చేస్తే కానీ వాళ్ళు విశ్రాంతిగా ఉండలేదు కర్మ కర్మ కర్తృత్వ భావం లేకుండా నిరపేక్షంగా చేయడం లేదు అది బంధం అనిపిస్తుంది అలా కాకుండా ఆ కర్మ చేయకపోతే వాడికి నిద్రపడ్డదనే లెవెల్లో వాడు ఉంటే అది కర్మాశక్తి అది కూడా బంధం చేస్తుంది కాబట్టి ద్వంద్వ నిరపేక్షం వ్యక్తి నిధిష్టం ద్వంద్వ నిరపేక్షమైనటువంటి అంటే ద్వంద్వాలతో ఎక్కువ సంబంధం బాహ్య వస్తువుతో సంబంధం లేని నిష్ట అంటే దానికి దేనిని కోరదు wants desire nothing from other expectation ఏది ఉండదు అంతేకాదు ఈ డిజైర్ నథింగ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ తన నుంచి కూడా తాను ఏది పోవాలి తన నుంచి ఏంటంటే దేహేంద్రియాదుల నుండి దేనిని ఈ దేహం ఈ విధంగా నాకు సహకరించాలి అనే అపేక్ష ఈ ఇంద్రియములు ఏ విధంగా నాకు సహకరించాలి అనే అపేక్ష ఈ మనస్సు నుంచి అపేక్ష ఏ అపేక్ష వివేకం ఉంటుంది అపేక్ష సో ఆ విధంగా జీవితం నుంచి అపేక్ష ఉంటుంది ఈ జీవితంలో మనం ఇది సాధించాలి ఇక్కడ అపేక్ష కదా మనం చనిపోయే లోపల దీన్ని దీన్ని వీటిని కట్టేసేసుకోవాలి అంటే మనకి ఈ ఎక్సెప్టింగ్ సంథింగ్ ఫ్రమ్ లైఫ్ లేకపోతే నేను చనిపోయే లోపల ఇంతమందికి సన్యాసం ఇచ్చేసి తీసుకోవాలి ఇలా లేకపోతే ఇంత ఆశ్రమం కట్టుకోవాలి ఇంతమంది దృష్టి మీద యాడ్ చేసి తీసుకోవాలి ఇలా మొదలుపెట్టాలనుకోండి ఇది ఎక్సెప్టింగ్ సంథింగ్ ఫ్రమ్ లైఫ్ అది కూడా ధర్మాధర్మం ఇష్యూ అధర్మం ఎలాగూ తప్పే ఇది ధర్మానికి సంబంధించి అపేక్ష కూడా తప్పే ఏ రకమైన అపేక్ష ఇతర వ్యక్తుల నుండి కానీ ఇతర పదార్థముల నుండి కానీ దేహం నుండి కానీ ఇంద్రియముల నుండి కానీ మనస్సు నుండి కానీ జీవితం నుండి కానీ ఏ రకమైన అపేక్ష లేకపోవటం అది ఆత్మజ్ఞానం యొక్క మౌలిక మౌలిక లక్షణం ఈ పదములన్నిటికీ కలిసి అర్థం అది ఆత్మానంద ఆత్మరతిగా ఆత్మవిత్తున ఈ పదాలన్నిటికీ అర్థం ఏంటంటే ఈయన నయోత ఆత్మ సైకలాజికల్ డిపెండెన్స్ అని ఎనీథింగ్ అదర్ దాన్ ఆత్మ ఇది రిజెక్ట్ ఇది ఆత్మజ్ఞానం యొక్క ఆత్మ సో అటువంటి వాడు మంత్రంలో ఏమనుకుంటున్నారంటే ఆత్మానంద అనే పదాన్ని వివరిస్తారు ఏదో ఒక నిమిత్తం ఉంటే సుఖానుభవం కలుగుతుంది సుఖ స్వరూపుడే కానీ సుఖం ప్రకటన కాదు అది ప్రకటన అవటానికి నిమిత్తం ఉండాలి ఏ నిమిత్తం శబ్దమే అంటే మ్యూజిక్ మ్యూజిక్ ఉంటే మీరు ఆనందంగా ఉంటారు మ్యూజిక్ లేకపోతే మీరు ఆనందం లేదు కాబట్టి ఏదో మ్యూజిక్ వస్తుంది కదా మీరు ఉంటారు చూస్తూ ఉంటారు మ్యూజిక్ గురించి మ్యూజిక్ అన్నది ఇట్స్ ఇట్స్ క్రియేషన్ మ్యూజిక్ కూడా తీసేసుడు ఎంజాయ్ బట్ దాన్ని ఒక సైకాలజికల్ డిపెండెన్స్ కింద పెట్టేసుకుంటే అలా తెలిపి అలా వెతుకుతూ ఉంటారు తర్వాత కొంతమంది మ్యూజిక్ అంటే తెలిపి వస్తుంటారు అలా ఉండకూడదు మ్యూజిక్ ఎంజాయ్ చేయటం నిరపేక్షంగా ఎంజాయ్ చేయటం తప్పు కాదు బట్ మ్యూజిక్ లేకపోతే ఉండదు కొంతమంది ఏం చేస్తారంటే రేడియో పెట్టుకుంటారు ఇంట్లో ఎప్పుడు ప్రారంభం అవుతుందా రేడియో నిద్ర లేవగా అని అది మళ్ళీ ఎప్పుడు మందు పెడతాము నిద్రలో జరుగుతున్నాం ఈ లోపల ప్రతి పాఠాలు చేసేది అవే తీసుకుని అవుతూ ఉంటుంది అన్ని పాటలు వినేసేది అలా వినేసేస్తున్నాం ఏదో దోమలు అలా వస్తుంది అది ఇంట్లో ఉన్నాం ఇంట్లో అన్ని పనులు అది ఇంట్లో చేస్తాం అది ఆఫీసర్ పనులు ఎలా ఉన్నాం డిస్టర్బ్ కాబట్టి శబ్దాది నిమిత్త ఆనంద శబ్దం నిమిత్తంగా ఒక ఆనందం ఉంటుంది అలాగే రసనం నిమిత్తంగా ఆనందం రసం గోప్యత లఘు ఇక స్నేహం కూడా వీటన్నింటిలో కూడా శక్తివంతమైన పదార్థములు ఉన్నాయి ఆయిల్ ఎక్కువ వాడాలి తక్కువ వాడితే ఏమవుతుంది రుచి దొరకదు కాబట్టి ఆయిల్ ఎక్కువ వాడాలి ఆయిల్ ఎక్కువ వాడితే ఏమవుతుంది ఆయిల్ అవుతుంది అది ఉదాహరణ కావాలి విధానం సంస్కృతి ఆయిల్ విధానం చేయాలి త్రీ టైమ్స్ మోర్ కలాం క్యాలరీ టెన్స్ షుగరే లోటు క్యాలరీస్ అంటే oil three times more calories కాబట్టి షుగర్ తిన్నవాళ్ళు ఆ షుగర్ కష్టం చేయడానికి నష్టం అనిపిస్తుంది అది ఆయిల్ అయితే త్రీ టైమ్స్ నష్టం లేకపోతే ఆయిల్ ఎక్కువ పెట్టుకుంటుంది ఫ్యాక్టరీ ఎక్కువ పెట్టుకుంటుంది ఈ ఆయిల్ని ఈ ఆయిల్ ఉంటే కొలెస్ట్రాల్ని క్రియేట్ చేస్తుంది లివర్ ఆయిల్ని బ్రేక్ చేసి ఆయిల్ కొలెస్ట్రాల్ని కన్వర్ట్ అవుతుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆయిల్ ఇస్తారు థింకింగ్ ఇంకా పరిస్థితులు నేను నిరంతరం చేసుకుంటూ ఉంటాను నా చదివికి వెళ్తూ ఉంటాను నెలకోసారి పరిస్థితులు చూపించుకుంటూ ఉంటాను పరిస్థితులు ఎక్కువైపోయిందని నిలబెట్టుకో యాంటీ పరిస్థితులు డ్రగ్స్ నిండుతూ ఉంటాను ఈ యాంటీ పరిస్థితులు డ్రగ్స్ ఉండదు ఇది గొప్పదా అది గొప్పదా అని అమెరికా యూనివర్సిటీ కొత్త కేసు ఈ కేసు ఇంటర్ పార్టీ డిఫరెన్స్ ఇది ఫైవ్ బిలియన్ డాలర్ మామలా డాలర్స్ ఆ case five have a profit of five billion dollar lose అయ్యాడు ఇంకో డ్రగ్ రెడీగా లేదు సో ఏమిటి మీ డ్రగ్ ఏమిటండి అంటే ఇది కూడా తినకూడదు తిండి తిని ఈ జాగ్రత్త వేసుకుని చూడాలి ఆ కరెంట్ వీళ్ళందరూ కనుక రామదేవ్ బాబా చెప్పినట్టుగా మీకు యోగాసనాలు ప్రాణాయామం చేయడానికి పాటిస్తాను వెళ్తున్నారు ఆయన చెప్పినట్టుగా రెండు మూడు ఆసనాలు వేసి ఒక అరగంట సేపు ప్రాణాయామం అది చేస్తూ ఆయిల్ స్టఫ్ తక్కువ తింటే ఇంకా బర్గడ్ అబౌట్ ఆల్ దిస్ నిన్న బాధడబోతుంది పైదలు అక్కర్లేదు నష్టక్కర్లేదు వీళ్ళందరినీ మనం మర్చిపోయి ఇచ్చినట్టుగా కాబట్టి రస నిమిత్తంగా సుఖానుభవం ఉంది ఆయిల్ బాగా ఉంటుంది కానీ సుఖం లేదు అది రుచిగా ఉండదు శబ్ద నిమిత్త రస నిమిత్త ఏదో ఎగ్జాంపుల్స్ శబ్దానికి రసానికి పెట్టారు రూపం ఏదో రకరకాల ఆ బా శబ్ద రూపరస గంధముల ఆధారంగా సో వీడు భోగాన్ని సంపాదిస్తారు గంధం పెర్ఫ్యూమ్ ఇది another big market billion dollar market జనాలు పెర్ఫ్యూమ్స్ మీద సిద్ధపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా కెమికల్ ట్రీట్మెంట్ కొద్దిగా నాకు తీసుకెళ్ళడం సో ఎందుకు పరిచయం వెల్బీయింగ్ ఏదో పరిచయం ఏదో పరిచయం ప్రకృతిలో కొన్ని కొన్ని పరిమళ పరిమళం ఉంది కష్టం దృష్టిని అనుకోండి పృథివీ గంధవతి పృథివీ మీకు ఒక పరిమళం ఆ తర్వాత చెట్టు గడ్డి మైదానం అనుకోండి అక్కడికి గడ్డికి వెళ్ళాలనుకోండి ఆ గడ్డి మైదానంలో ఒక పరిమళం ఉంది పార్కులోకి వెళ్ళాలి మన పనులుగా ఏదేమో పనులుగా ఉంటాయి అవన్నీ మనకి తెలియకుండా కేవలం ఘాటైన శక్తులు అలా వేరు పొందిస్తుంటాం ఎందుకు అనవసరం కాబట్టి పరిమళాన్ని అపేక్షించే అంటే వారికి సంథింగ్ రాంగ్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఆనందం అది అభివృద్ధి అభివృద్ధి శబ్దాల గురించి అప్రేరణ మొత్తం విధిస్తాను విద్వాంసులకు ఉండదు కాబట్టి ఈ తరుణంలో ఉన్న వేదం సన్యాసులకి భస్మను విధించారు కానీ చందనాన్ని విధించండి ఇది చందనాన్ని కంటే చందనాలు గొప్పశాస్త్రం అంటే అలా కాదండి శ్రీకృష్ణుని సమర్పించాము శ్రీకృష్ణుడు మధ్యలో ఇచ్చిన ఆ చందనాన్ని అది నా సమర్పించిన మిగిలింది నేను భస్మతో సంతృప్తిగా కొంతమంది ఆ భస్ముకి తెలుపు వేస్తారు తెలుసారు ఇది భస్మ భస్మ మార్కెట్ లో రెండు రకాల భస్మం దొరుకుతాయి రొటీన్ భస్మ తెలుపేడు భస్మ మా దగ్గర ప్రత్యేకమైన భస్మ కలదు తెలుపేడు భస్మ కలదు మన దగ్గర భస్మకి తెలుసు ఏం వాడు ఏం చేస్తారు న్యూస్ పేపర్లో తయారు చేస్తారు న్యూస్ పేపర్లు పాత న్యూస్ పేపర్లు వాటిని వాటిని వెంటబెట్టి అంతకంటే ఫిజిక్స్ ఎలాంటి అయిపోతుంది వాటిని కొంత కేర్ఫుల్గా ఒక ఓరంగా ఉంటుంది అందుకంటే అది గూడు ఆ భస్మ ఉంటే కదా పెంచాలి ఆ భస్మ చేస్తారు ఆ భస్మకి ఒక చీప్ సెంట్ వాటికి సెంట్ వేసి కానీ అది పెట్టుకోవాలి ఏదో భస్మ చేస్తారు సో ఇది అది కూడా ఒక పరాధ్యం మీరు శబ్ద స్పర్శ రూపరస గంధములు దేహధారణ నిమిత్తం మినహాయించి భోగ దృష్టితో వాటిలో ఏదో సుఖముందనే భావనతో వీరు స్వీకరించేది అంటే అది అజ్ఞానానికి చిరంజము ఇంకా అంతకంటే వేరే అజ్ఞానానికి చిరంజము అక్కర్లేదు అది దిశాం అంతః కనుక వాక్యాలు నిర్మోహమతంగా ఉంటారు అసలు కారణం తీసుకుంటారు అసలు ఇది సహా తప్ప ఆత్మజ్ఞానికి పరిస్థితి అలా ఉంటుంది అంటే వాడి శబ్దం మంచి శబ్దం వస్తుంటే దీనికి దర్శకాలని అర్థం కాదు ఏదో సైకలాజికల్ డిపెండెన్స్ చెప్తాను అతని ఆనందము ఈ బాహ్యము నుండి ఆధారపడిన ఆనందము కాదు మరైతే ఏంటండి బాహ్యం నుండి ఆధారపడిన ఆనందం కాదన్న మరైతే ఏంటి తింటది అంటే దీన్ని భాష్యం అంటారు భాష్యం అంటే భూమిలో ఉంటుంది భాష మాట్లాడుకున్న లెక్కలో ఉంటుంది అత్యంతరహీనత లక్షణం దీని అయితే మరి ఏంటంటారు భాషణము కాదా మరి ఎలాగా అది చెప్తారు భాషణం ఉండే ఫుల్గా ఆధారపడ్డవాడు అడిగి ప్రశ్నలే ఎందుకని అదేంటి ఆత్మనిమిత్తమే సర్వం సర్వదా సర్వప్రకారేణ సర్వకాలముగా సర్వప్రకారేణ అన్ని విధములుగా అంటే అన్ని అవస్థలలో సర్వం అన్నింటి ఎడల వీడు నిరపేక్షంగా వితౌట్ డిపెండెన్స్ అన్నింటి ఎడల ఏ రకమైన డిపెండెన్స్ లేకుండా అక్కడికి మానవమానం ఎడల కూడా నిరపేక్షంగా ఉంటారు కొంతమంది మర్యాద ఎదరవాళ్ళు బాగా మర్యాద చేశారు అనుకోండి తీసుకుంటారు ఇవాళ వాళ్ళు మర్యాద సరిగ్గా చేయలేదు అనుకోండి చాలా కంఫర్టబుల్ అయిపోతుంది అలా కాదు ఇది కంఫర్టబుల్ అయితే మర్యాద రెస్పెక్ట్ ఇవ్వడం ఎందుకంటే ఆయన కోసం కాదు మన కోసం ఎవరైనా మహాత్ముకి రెస్పెక్ట్ ఎందుకుంటారు వారికి ఉపకారం కాదు మనకే మంచి మనం వారిని ప్రసన్నం చేస్తే వారు ఆశీర్వచనం మనకు ఉపయోగిస్తుంది మనం మన ధర్మం కోసం వారిని ప్రసన్నం చేయాల్సిందే కానీ వారి కోసం వారిని ప్రసన్నం చేయగలుగుతారంటే కొంచెం అలా సర్వప్రకారములుగా పరాధీనత లేని మహాత్ములు దాన్ని ఆయన సంగ్రహిస్తున్నారు చూడండి దేహ జీవిత భోగాది నిమిత్త బాహ్య వస్తు నిరపేక్ష బాహ్య వస్తువుల ఎడల వ్యక్తి అపేక్ష లేని వాడు బాహ్య వస్తు నిరపేక్ష బాహ్య వస్తు శబ్దం చేతను మిత్రపుత్ర కలప్రాదని కూడా తీసుకుంటాం అంటే ఇక్కడ వ్యక్తులను రిలేషన్షిప్స్ కూడా తీసుకుంటాం మన ఆత్మజ్ఞానం అంటే అలాగే ఉంటారు ఆత్మజ్ఞాని అన్ని రిలేషన్షిప్స్ ని బ్లెస్ చేస్తారు కానీ ఏ రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉంటాయి అన్నింటినీ బ్లెస్ చేస్తారు దాంట్లో సందేహం అన్ని రిలేషన్షిప్స్ ని బ్లెస్ చేస్తారు ఆత్మజ్ఞానం కాబట్టి వాడు సోదరు దగ్గరికి రాకూడదు తల్లి దగ్గరికి రాకూడదు తండ్రి దగ్గరికి అలా ఉంటాయి అలాగే మళ్ళీ వాళ్ళు ఎక్కువ ఉండేది కూడా తప్పు జ్ఞాపకులకు లక్షణం కాదు అలాగని చూడద్దు చూస్తే స్నానం అలా ఉన్నాను not not engage keep emotional కాబట్టి ఇతర వ్యక్తులు రిలేషన్షిప్స్ ఎలా నిరపేక్షంగా ఉంటాయి నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఎందుకంటే ఎక్స్పెక్టింగ్ ఎందుకు మీరు నేను ఏదో నేను క్యాంపస్లోనే చెప్తున్నాను మీరు అనిపించదు తప్పుడు తప్పేం కాదు నేను కూడా చెప్పి పర్సనల్ అలా ఉంది అనిపించుకున్నప్పుడు దోషం లేదు కానీ కానీ నేను I see the critical point and I wish you to see that అందుకోసం చెప్తాను ఇది చూడండి సుఖ దుఃఖాలు ఉన్నాయో సుఖ దుఃఖాలు సుఖ దుఃఖాలు అది ఆ ఆబ్జెక్టివ్ కాదు అంటే ఇది సుఖము ఇది దుఃఖము ఇది ఒక వ్యవస్థ ఇది నాట్ లైక్ దాట్ అలా కానీ అంటే ఒక లెవెల్లో ఎలా అర్థం చేసుకుంటామంటే ఇక్కడ ఉంటాయి రాజధాని వస్తూ ఉంటాయి మనం ధైర్యంగా ఉండాలి ఇంట్లో డోర్ బట్ ఇంకొంచెం లోతుగా మీరు పరిశీలించినట్లయితే ఇది సుఖము ఇది దుఃఖము అనే మాటలు చూసారా ఆ డెఫినేషన్ అది సబ్జెక్ట్ అది అభివృద్ధి సబ్జెక్ట్ వీరి ఎక్స్పెక్టేషన్ బట్టి ఒకసారి నేను బయటకు వెళ్ళా నాకు ఆ ప్రయాణం మీద నాకు సబ్జెక్ట్ ఏదో ఒక పూర్తిగా మనం అన్నమాట నిలబెట్టుకోవడం అన్నట్లుగా వెళ్ళాను రైలు వచ్చింది రైలు ఎక్కాను వెళ్ళని పనిచేస్తుంది ఇంకోసారి రైలు వెళ్ళాను ఆ ప్రయాణం ఆ నిశ్చయించుకుంటుంది ఆ రైలు లేట్ నేను అన్హ్యాపీ ఫీల్ అయ్యాను కాబట్టి రైలు రావడం కానీ రైలు లేట్ కానీ ఇన్స్టెన్స్ అది మంచి కాదు చెడు కాదు గుడ్డు కాదు బ్యాడ్ కాదు అది హెల్త్ హ్యాపీ కాదు అన్హ్యాపీ కాదు ఇన్స్టెన్స్ అది ఏదీ కాదు ఇట్ అయిన method of pairing only depending upon your expectation expectation వస్తే అదర్వైజ్ సపోజ్ నాకు ఎక్స్పెక్టేషన్ లేదనుకోండి దాన్ని వాట్ ఇది ప్రెషర్ అంటే ఇది నేచర్ ప్రెషర్ కాదు నేచర్ కేవలం ఎక్స్పెక్టేషన్ బట్టి ఇప్పుడు మన జీవితంలో సుఖ దుఃఖాలు అనేవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు పదాలు ఎంసెట్ దాని ఫెయిల్ అయ్యారు అది సుఖమా దుఃఖమా ఇది దుఃఖం ఉంటాయి ఎందువల్ల ఎక్స్పెక్టేషన్ నేను ఒక ఆయన ఆయన అన్నారు మీరు అదృష్టం అవుతుందండి ఇది నేను ఉద్యోగాలు చదువుతున్నారు నేను కామెంట్స్ చదివిస్తాను హ్యాపీగా ఉన్నాను అని ఇంకో ఆయన దిగులో నవ్వుతూ ఉన్నాడు ఎందుకంటే ఎందుకు దిగులో ఉన్నాడు వీడు వేదోదానాలు దిగులో తెలుస్తుంది కదా ఇంకో కుర్రాడు ఉన్నాడు వాడు హ్యాపీ ఎందుకంటే హ్యాపీ నేను నాకు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేదు మా వాళ్ళు నన్ను మెంటల్ దీంట్లో చేయట్లేదు నా ఆయన హ్యాపీ ఏదో చేయండి కాబట్టి ఫెయిల్ అవ్వడం బ్యాటర్ గుడ్ అంటే ఇది నాట్ స్పెసిఫికల్ ఇది నాట్ అది వాడి ఎక్స్పెక్టేషన్ నిలబడుతుంది నేను ఒక ఒక హ్యాండిక్యాప్ పర్సన్తో మాట్లాడాను అతను నాతో అన్నాడు you was never unhappy about his handy నేను ఎక్కడ వస్తుంది you was comfortable with it comfort అంటే ఏమీ లేదు యూ వాజ్ కంఫర్టబుల్ అంటే ఈ జగత్తులు కైండ్ ఆఫ్ లైఫ్ దాంట్లో అతను దోషాన్ని ఎప్పుడు ఉద్భావన చేయలేదు టెక్నిక్ అతను సిచ్యువేషన్ వేరే he was made to feel bad for hand bad అప్పుడు గట్ ఇది బికమ్ అన్హ్యాపీ కాబట్టి handicap is not is not a source of necessary unhappiness దీనికి వేరే గిఫ్ట్ తెల్లబడ్డాం అది హ్యాపీ ఆర్ హ్యాపీ లేదా ఇది లేదా విక విక్రియ అది ప్రకృతిలో వచ్చేటువంటి ఒక వికాస్ అది దాని టైంలో అది అవుతుంది ఇది వేరే happy or unhappy but we make it make it happy అని అంటారు అని అంటే వీ మేక్ ఇట్ అన్హ్యాపీ ఎందుకంటే దిక్కు డెవలప్మెంట్ అమెరికాలో ఒక సమ్మగారు క్లాస్ చేస్తున్నారు one month four two months four ఆమె దిక్కు నల్లగా ఉండేది ఆ దిక్కు నల్లగా ఉండనే సంగతి నేను మొదటి రోజు గుర్తించలేదు తర్వాత ఆమె చెప్పిందని గుర్తు తెలిసింది అయిపోయింది అతను వన్ మంత్ నన్ను కలవడానికి వచ్చాను కలవడానికి వచ్చి స్వామిజీ గారి నేను దిక్కు రంగు వేసుకోవట్లేదండి ఎందుకండి ఎందుకన్నా మీ పాఠాలు విన్న తర్వాత రంగు వెళ్ళిపోతుందో నాకు ఏమీ జనం కనపడలేదు ఏది ఏమైనా కనిపిస్తుంది మనం చెప్పినప్పుడు ప్రశ్నోపనిస్తుంది ప్రశ్నోపనిస్తూ గీత రెండో స్థిత ప్రజలు మొత్తం వల్ల సందేహం ఇదంతా కూడా ఎంత ప్రతి పోషిస్తాను నేను సో నేను చాలా తెలుసుకుంటున్నాను నేను అన్నాను అలా కాదు మీరు ఆలోచించండి నేను ఏదో పిచ్చింది నేను ఏదో లైవ్ చేస్తూ ఉంటాను తోటెక్కిన సీట్లు ఇచ్చి మీ పరిస్థితి మీరు అంచనా వేస్తుంది మీరు ఉన్న స్థితిగతులు మీరు అసలు అంచనా వేస్తుంది ఇది ఎలా మంచి అలా చేయండి నేను చెప్పినాను ఎందుకంటే నేను ఐదో పాటు మేక్ ఫర్ హ్యాపీ అండ్ ఎందుకంటే it is not ready for the నాకుండే అభిమానం ప్రేమతో అందువల్ల నేను ఆ ప్రేమ ఉందని చెప్తే సైకలాజికల్ డిపెండెంట్ ఐ డోంట్ అని అని మానేశాను మానేసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే అండ్ షీ కంఫర్టబుల్ అవ్వదు ఎందుకంటే దేవుడి అభ్యాసం కాబట్టి జీవితంలో సుఖ దుఃఖం అన్నది సబ్జెక్టివ్ కలిగి so you make it unhappy or happy అయితే పోనీ అన్హ్యాపీ చేయకపోతే హ్యాపీ చేయడంలో తప్పేది ఐ ఐ కన్వర్ట్ హ్యాపీ ఇదే హ్యాపీతో ఆగదు దాని పక్కనే హ్యాపీ ఉంటుంది మీరు ఒక దాన్ని హ్యాపీ అని డిఫైన్ చేస్తే దాన్ని ఆపోజిట్ అన్హ్యాపీ కూడా మీరు డిఫైన్ చేసినట్టే అది ఈ కోట ఉండదు ఇంకో నాలుగు కోట్ల తర్వాత అది ముందుకు వస్తుంది అప్పుడు మీరు మళ్ళీ సఫలం అవుతుంది అంటే అర్థం ఏంటి ఆత్మజ్ఞానం ఎలా ఉంటుందంటే ఈ హ్యాపీ అండ్ హ్యాపీ డెఫినేషన్స్ అతీతంగా ఉంటుంది హ్యాపీ అండ్ హ్యాపీ అనే డెఫినేషన్స్ అతీతంగా ఉంటుంది ఎవరైనా మామూలు అనుకోండి అది happy and happy neither happy అంటే అది అసందర్భం మాట అన్హ్యాపీ అంటే లోక గతానుగతికో లోక అన్నమాట అందరూ అంటున్నారు మనం అంటున్నాం ఆత్మజ్ఞాని దాన్ని అలా చూస్తాం హ్యాపీ నేను హ్యాపీ నథింగ్ వర్క్ అలా కాబట్టి చాలా మౌలికమైనటువంటి విచారంలో ఉంటారు మహాత్ములు కాబట్టి ఈ interesting world is over expect nothing ఏది నథింగ్ అంటే దేహనిమిత్తంగా బోల్డన్ అధ్యక్షులు ఉంటాయి బాహ్య వస్తువుల ఎందు దేహ నిమిత్తంగా దేహం నేను అనే దాన్ని బట్టి బాహ్య వస్తువుల ముందు లక్షలాది అపేక్షలతో మనిషి బతుకుతూ ఉంటాయి తర్వాత జీవిత నిమిత్తంగా జీవితం ఇలా ఉండాలి అని కానీ సంతానం కలగడం హ్యాపీ ఆర్ హ్యాపీ ఇది సంతానం లేకపోతే it is unhappy but there are people who who who realize ఆ థింకింగ్ ని షిఫ్ట్ చేసేది they they stop happy and now they are not only not not happy but also happy అస్తిత్వ రావటం ఎందుకంటే సంతానం ఉంటే మంచిది అన్నది ఇది purely psychological and cycle condition ఇది ఒక condition psychological and cultural condition psychological condition ఏంటంటే ఇహలోకంలో సంతానం ఉంటే ఐ ఫీల్ గుడ్ అయిపోతుంది ఐ ఫీల్ గుడ్ అయిపోతుంది It can be good without feeling good based on the outside thing. తర్వాత సంస్కరణలు ఏంటంటే నేను చచ్చిపోయిన తర్వాత నాకు డబ్బులు ఏమనిపిస్తారు నీళ్ళు ఏమనిపిస్తారు కళకు పొరుగు ఏమనిపిస్తుంది ఎవరి కళకు పొరుగు పెట్టాలి ఎవరి కళది మరణం జీవించినప్పుడే నా కళ కాదని తెలుసుకోవాల్సింది పోయి మరణించిన తర్వాత ఇంకా నా అంటే కళంటే దేహానికి ఉపలక్షణం అది ఎవరు ఎవరు పొరుగు ఎవరు పెట్టాలి ఆ వ్యక్తికి అనవసరం అది ఈ మిగిలిన వాళ్ళు ఉన్నారు మిగిలిన వాళ్ళు పెట్టాలి గొడవ ఎందుకని దేహాలకు తీసుకోవడానికి బాగా ఇది దేవుడు నాకు ఎందుకు ఆ సోనాలు అనేది మీరు ఫిగర్ తీసుకుని తీసుకుంటే ఇది దేవుడి సోనాలు లేకపోతే నా భార్య ఎంతో కూర్చుంటే అది దేహంతో ఎక్కువ వైఫ్ ఉంటుంది సంక్షేమం all all of it is your cultural condition ఈ కండిషనింగ్ నుంచి మీరు బయటపడితే నేను ఒక ఫ్యామిలీని కలిసాను చదువుకున్నా అది సుమృతం ఎలా తీసుకున్నాను నా క్లాసెస్కి ప్రాణం వస్తూ ఉంటాను ఎదురుమాట వాట్ ఈస్ దే ఒకళ్ళ క్లాస్కి వెళ్తే ఇంకొక క్లాస్ వెళ్ళకుండా ఇదేమన్నా అందులో ఇదేమన్నా నేను బాగుండేమన్నా ఎక్కడా బాగుండిపోవడం కదా అదే మీరు హ్యాపీగా అన్ని క్లాసులు కూడా వెళ్ళచ్చు వాటి క్లాసులు ఇవ్వాలి ఇది నాకేనా లేదా ఈ government ఉద్యోగంలో బాగుంది over one person for the other. So come class my వాళ్ళ హిందీ దేవుని వాళ్ళు ఏమన్నారంటే అది సంతానం లేదు లేదు ఎవరికి సంతానం అయితే నాకు హ్యాపీ నాకు గణపతి హ్యాపీ ఎందుకంటే వాళ్ళకి తీసుకోలేకపోతే ఇది నచ్చలేదు లేకపోతే వాళ్ళు నచ్చలేదు దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాం వాళ్ళు సంపన్నులు సంపదలకు ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ సంపద అంతా ఎవరబోతుంది బాగుందో పోలి ఈ సంపద నాది ఈ సంపద నాది కాదని తెలుసుకుంటే ఇంకా ఏమనరు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ లో ఓవర్ దక్కుతుందని అది ఏమవుతుందని దగ్గర ఆగుతుందని ఏదో ఒక అవుతున్నారు సోమవారం తీసుకోవడం తీసుకుంటారు కాదు నా అకౌంట్ లో ఉన్న డబ్బు మాట ఏంటి దట్ ఈస్ ప్రాబ్లం అదే మరి ప్రాబ్లం దాన్ని అది పొందు మీరు మీరు ఉండగానే దానం చేయొచ్చు కదా మళ్ళీ అది సమస్య అదేంటంటే నేను అన్నట్టు continue you have continue you want to continue how how can you continue I want to continue of my song ఈ కంటిన్యూ కంటిన్యూ వెళ్ళాలంటే డాక్టర్ కూడా పనికిరాదు కదా కావాలి దాంట్లో పర్పర్ దీపాలు ఇంటిది కంటిన్యూ కండిషన్ ఈ కండిషన్ అన్ని పెట్టుకుని మనిషి ఉత్సాహం నిర్వహణ నిర్వచనం చేసి ఇదిగో సుఖం కావాలంటే నీ దుఃఖం ఉండకూడదు ఈ సుఖముఖాలకి గ్రహాలకు ఉండదంట డెఫినేషన్ రాంగ్ అక్కడ ఏదో సూర్యుడు గ్రహాలు ఆ గ్రహాలు ఎందుకు తిరుగుతున్నాయి అలాంటి స్వతంత్రం ఎందుకు తిరిగితే నిర్భోగా అనుకోకుండా సెకండ్ వాళ్ళు వస్తుంది పూర్తిగా అది స్వతంత్రం అయితే ధితాత్మ వాతస్పవతే ధీతోదే కృష్ణ దేశాత్మానుభూష్ట్యంద్రస్య ఇందులో ఒక అతీత అతీత శక్తికి భయపడి తన పనిగా అనిపిస్తుంది అంటే ఇంకొక శక్తికి అధీనంలో ఉండి చేస్తున్నాను అర్థం దేశాంటే ఎందుకోసం భయపడుతున్నాను కాదు పొద్దున్నే కన్నా ఎవరికి పని చేసుకుంటున్నాడు అనుకోని ఇంట్రెస్ట్ చేసుకుంటున్నాడు అనమాట ఎవరో ఒక ఆఫీసర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నాడనమాట అందుకోసం చేసుకుంటున్నాడు ఆ రకంగా సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు మృత్యు మృత్యుద్భావతి పంచమైతే మృత్యుదేవతకి ఇలా మళ్ళీ కలిపేసి తీసుకోవడం దానికి ఏమన్నా సర్వానా మంచిదేమిటి సర్వానండి సర్వా కాదు డ్యూటీ ఒక అతీత స్థితి అతీతమైన శక్తి యొక్క అధీనంలో పనిచేస్తూ ఉంటుంది అదే ఆ కూడా ఒక సర్వాతీతమైన శక్తి యొక్క అభిపాత్యంలో అవన్నీ చుట్టూ తిరుగుతున్నాయి అవే ఇంకొక అభివృద్ధి శక్తి యొక్క అభిపాత్యంలో తిరుగుతున్నాయి అవి మిమ్మల్ని విషయం చేస్తాయి అర్థం పని పడలేదే ఇది స్వామిజీ అన్నాను అన్నమాట the planet have better things to ఎవరికైనా ఇంటర్ఫైర్ యువర్ లైఫ్ అయినా ఆయన చదువు చదువుతూ అన్నారమ్మా నేను చదువుకోకుండా నేనున్నాను చదువుకున్నాను కాబట్టి ది డెఫినేషన్స్ అన్నదే ఇది సుఖము అని డిఫరెన్స్ అయితే ఒకసారి కరెంట్ ఆగిపోయింది లిఫ్ట్ కరెంట్ శుభోత్సవం నేను అనుకున్నాను మనం ఎక్సర్సైజ్ చేసే అవకాశం కలిగింది అని హ్యాపీగా నడిచేస్తాను ఇప్పుడు సుఖం అది సుఖం అదే సుఖం అని అనుకో సుఖం అనుకున్నాను అనుకోండి తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి చాలా ఉన్నాయి తీసుకోవాల్సి ఎలక్ట్రిసిటీ భోజనాలు తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకోవాలి ఈ అసోసియేషన్ వాళ్ళు తీసుకోవాలి దేవుని తీసుకోవాలి నా ప్రారంభాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఉపయోగాలి ఇంకా కొన్ని సో అది ఓ రోజు బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ కాలేదు ఏదో ప్రయాణంలో కాలేదు అప్పుడు ఏమనుకున్నామంటే మంచిది ఇలా ఏకాదశి అనుకున్నాం ఓవర్ కన్వర్ట్ ఇంటే ఏకాదశి మొన్నాడు ఏకాదశి మొన్నాడు మంచిది ఏకాదశి అరవత్తు కూర్చున్నాడు ఏకాదశి మనకి భోజనం చేస్తే కుటస్థమైన ఏమి లేదు మనం తెచ్చుకోవాలి ఇతను ఫ్లెక్సిబుల్ ఇది ఫ్లెక్సిబుల్ వచ్చేది లేక మొన్న భోజనం చేసేది అలా Ekadashi over you are you కాబట్టి సుఖ దుఃఖము నిజంగా సుఖ దుఃఖాలు అందుకున్నాయి ఇంగ్లీష్ లో సామెత ఉంది లేదా డిసపాయింట్మెంట్ ఓన్లీ రిజర్వ్ చేయలేదు అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ లేకపోతే డిసపాయింట్మెంట్ కాబట్టి మీరు మీ ఇంట్రెస్ట్ మినిమం చేసుకుని ఎక్స్పెక్టేషన్స్ మినిమం పెట్టుకుంటే నిరపేక్షంగా ఇండిపెండెంట్ గా ఉంటే మీకు సుఖ దుఃఖాల పరిధి నుంచి దాని నిరంతరమైన ఆత్మానందంలో నిలిచి ఉంటారు ఈ మొత్తం చర్చ యొక్క తాత్పర్యం అది అలా సంగ్రహం చేస్తున్నారు ఆయన దేహం నుంచి జీవితం నుండి భోగములు శబ్దస్పర్శరూపక గంధములు అనే భోగములు వీటి మీద వీటి కారణంగా మనం బాహ్య వస్తువులలో అపేక్ష పెట్టుకుని ఉంటాం దేహములకు సంబద్ధములైన అన్నీ ఇలా ఉండాలి అందుకోసం బాహ్య వస్తువు అపేక్ష ఉంటుంది జీవితం ఇలా ఉండాలి ఇంకా నాకు బతకాలి ఎందుకు బతకాలి వయసు తెలియదు వీళ్ళ శంకరు ముప్పై రెండు ఏళ్ళు జీవించారు దృష్టి ఆయన అరవై నాలుగేళ్ళు జీవించింటే అరవై వేలు వివేకానంద స్వామి ముప్పై తొమ్మిదేళ్ళు జీవించారు కానీ రామతీర్థం ముప్పై నాలుగేళ్ళు జీవించారు మనం ఎందుకు ఎక్కువ జీవించాం అసలు ఇంత జీవించడమే ఇంతే వేస్ట్ వేస్తో నాన్ వేస్తో మైట్ విషయట లేకపోతే హయ్యర్ పవర్ డిసైడ్ మనం ఎంత జీవించాలో హయ్యర్ పవర్ డిసైడ్ చేయమని మనకెందుకు ఏమన్నా నాకు అభిప్రాయం ఉంటుంది ఇది జ్ఞాపకం ఉత్తేజించే ఆయుష్గా కాకుండా ఎంతో జరగబోతులా ఉంది ఎందుకంటే ఈ రేఖ జరగాకారంగా ఉంది జరగలేదు ఉంది పూర్వం వాళ్ళు పూర్వం వాళ్ళు జాగ్రత్తప్పుడు డెబ్బై రెండు ఏళ్ళు జరుగుతూ ఉన్నారు ఇప్పుడు కనుక అలా చెప్తే వాళ్ళు ఇచ్చి తెలుసుకున్నారు ఎందుకంటే ఒక కాలం క్రితం డెబ్బై రెండు వేలు కొనడం పెద్ద ఆవిష్కారం ఇప్పుడు డెబ్బై రెండు వేలు అదే ఉంటుంది వాళ్ళు చిన్న వయసులో పోయారే అంటున్నారు అమెరికాలో డెబ్బై రెండు వేలు అంటే వాళ్ళు ఇంకా రిటర్న్ కూడా ఉండదు డ్రైవింగ్ రిటర్న్ కూడా చచ్చిపోయడానికి ఇది నేను అందరూ తొంభై ఏళ్ళు దాటి బతుకుతారు ఇది ఎనభై ఏళ్ళు దాటిపోయినా అసలు వయసు కింద లక్ష దాటలేదు అలా డెబ్బై తొమ్మిదేళ్ళు బతుకుతారు లేదంటే జాగ్రత్త తెలిసి చెప్పినట్టే తెలియదు అంటే ఇప్పుడు వాడు ఏమని చెప్తాడు తెలియదేం కదా ఎనిమిది తొంభై ఏళ్ళు వస్తాను పూర్వం నా చిన్నప్పుడు డెబ్బై ఏళ్ళు వస్తాను అది తప్ప అనుకుంది అంటే by anybody no how long హీలి జీవితం విషయంలో అప్పుడు తప్పేసుకుని ఉంటుంది ఎన్నో ఎప్పుడప్పుడు మనకి ఒక తిరుగులోపుడు దేహత్యాగం చేసినా ఉండాలి కానీ ఇంతకాలం జీవించాలి ఇలా జీవించాలి అలా జీవించాలి అని అపేక్ష అటువంటి అపేక్షలు భోగముల విషయంలో కూడా నిరపేక్షంగా ఉంటాడు అని ఒక సంపిండిత అర్థం మొత్తం ఈ సమాసాలన్నింటికీ అర్థం ఈ విషయాలందరూ శృతి ఒక పోయిటిక్ లాంగ్వేజ్ లో ఆత్మక్రీడ ఆత్మనిగ్రహ ఆత్మానంద అంటే ఇలాగే అంటే స్వయం రాజా స్వస్యరాజ అంటే ఇప్పుడు పరాధీనత అంటే ఏంటండి సేవకు పరాధీనత లేని వాళ్ళు ఏమంటారు రాజు రాజు భక్తుడు సేవకు సేవకుడు సేవకుడి లక్షణం ఏమిటి పరాధీనత రాజు లక్షణం ఏమిటి పరాధీనత ఉంటారు స్వయం రాజ సేవకుని ఏమంటారు తెలిసిన అన్య రాజ అంటారు ఆ మాట రాబోతుంది సేవకుడికి రాజు వాడు బయట ఉన్నారా వాడు బయట ఉన్నారా वैकुंठ अन्य वाजा व्यक्ति శాసకుడు బయటున్నాడు నియంత్రించేవాడు బయటున్నాడు పోషకుడు బయట ఉన్నాడు రాజు తన తన రాజు తాను so are the moulder of your destiny you mould your destiny you are the mould of your destiny don't do don't cry alone దేవతలు ఎలా చేశారు దెయ్యాలు ఎలా చేశారు భూతాలు ఎలా చేశారు గ్రహాలు ఎలా చేశారు ఇదంతా కూడా అర్థమైన your mould of your destiny and accept it acknowledge it accept it and then enjoy it bill man in అది స్వరాజ్ సో స్వరాజ్ స్వరాజ్యంతో పోలుస్తారు స్వరాజ్యము అనే మాట కర్మకాండ సందర్భంలో స్వరాజ్యమైన పదానికి చక్రవర్తి రాజా రాజసూయేన స్వరాజ్యతామో విజేత అని వాక్యం అక్కడ స్వరాజ్యము అంటే మీరు సామంతరాజుగా ఉన్నారు అంటే ఇంకొకరికి పన్ను కడుతూ ఉండాలి కప్పం కడుతూ ఉండాలి సామంతరాజు అంటే కదా నంద మహారాజు సంస్కృతికి కప్పాన్ని కట్టింది కప్పము అంటే పన్ను బియ్యం పన్ను ఎందుకని నందుడు సామంతుడు సంస్కృతి చక్రవర్తి సో ఆ విధంగా సామంతుడుగా ఉండి తాను చక్రవర్తిని అమ్మాలని అనుకున్న రాజు రాజసూర్యారాన్ని చేస్తే వారికి ఆ కోరిక తీరుతుంది అది కర్మకాండ సందర్భంగా స్వాధ్యము అనేది జ్ఞాన ప్రకారంలో అర్థమైతే బాహ్య నిరపేక్ష పూర్ణ స్వాతంత్ర్యం పూర్ణమైన స్వాతంత్ర్యం అది ఎలా వస్తుంది బాహ్య నిరపేక్షంగా ఉన్నప్పుడే వస్తుంది ఎటువంటి నిరపేక్షం ఉంది ఇండిపెండెన్స్ అంటున్నాం నిరపేక్షం ఉంది ఇండిపెండెన్స్ ఎటువంటిది సైకలాజికల్ నిరపేక్ష ఫిజికల్ కాదు దేహాభిమానం ఉంటే దేహంగా ఆహారాలతో ఉంటుంది కానీ దేహానికి సంబంధించిన విషయం ఆత్మనిష్ఠునికి సంబంధం లేదు దేహము ఒక లా ఉంది ఏంటంటే దేహమును సృష్టించిన వాడే దేహానికి భోజనాత్మజనం చేస్తాడు ఎందుకంటే దేహాన్ని సృష్టించింది ఎవరు జీవితాంతా కర్తని యజ్ఞాభ్యాహ ఎవరు ఆహ ఎవరు దేవుడు అనాలి లేకపోతే ప్రకృతి అనాలి ప్రకృతి యొక్క ధారలో దేహము ఉత్పన్నమైంది ఇక్కడ ఓ బబులు వచ్చిందండి ఆ ప్రవాహంలో బబులు వచ్చింది ఎక్కడి వచ్చింది ఆ ప్రవాహం యొక్క ధారలోకి వచ్చిందని చెప్పచ్చు నేను అక్కడ చూస్తే అయితే దేవుడు చేసేది దేవుడు అలా చేసేది చెప్పచ్చు ఆ బొగ్గులు నేనే చేసుకున్నాను అన్నాను అన్నాను తీయలేదు రేపు మనం కూడా అంతే కాబట్టి దేవుడు ఈ దేహాన్ని సృష్టించాడు వాడే పోషిస్తాడు సృష్టించిన వాడు పోషించడా వాడే పోషిస్తాడు సో అలా కాదు ప్రకృతి ధారలో ఈ దేహం వచ్చింది ప్రకృతి ధార టేక్ కేర్ చేస్తుంది అది అది పడగొట్టింది ప్రకృతి ధార పడిపోయిన కనుక పోషించేదే ప్రకృతి ధార nature take care of the body ఇది ఇది సత్యం కానీ ఆ సత్యం అవగాహనకు రావడం చాలా కష్టం ఆ సత్యాన్ని ఆకలింపు చేసుకున్న వారు వాడు స్త్రీతత్వం వాడికి బెంగే ఉంటాడు దేహాభిమానానికి కారణ దేహాభిమానం కారణంగా వచ్చేటువంటి బెంగా అది కూడా ఏది ఈ ఇది బికమ్స్ స్త్రీతత్వం తర్వాత ఇంకొక లా ఉంది దేహానికి రోగం వస్తే ఎక్కడి నుంచి ఇది తెచ్చుకోవడం కదా రోగాన్ని ఇది ఇండివిజువల్ ఈ పరిశ్రమ జీవుడు వ్యక్తి ఈ వ్యక్తి ఈ కష్టం వాడు రోగం తెచ్చుకోరు భోగాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంటే వీడు తిండి చెప్పులు సరిగ్గా వేసుకున్నానంటే ఆ విషయం అలాంటి పెట్టండి సో వీడు కావాలని లోకం ఏడుకోరు తీసుకోరు కదా లోకం ప్రకృతి యొక్క ప్రవాహంలో వస్తుంది ఆ ప్రవాహంలోనే అది క్యూర్ అవుతుంది ముందు వేసుకోవడం కూడా పాస్ వస్తుంది దాని body becomes sick it point medicine and the body becomes hungry it point food that is the last law of nature లేదండి పూర్వం వాళ్ళకి మెడిసిన్స్ ఎందుకు తెలుసా మెడిసిన్స్ పూర్వం మెడిసిన్స్ మెడిసిన్స్ అంటే ఫైజర్ కంపెనీ వాడు వెస్ట్ కంపెనీ వాడు అదేనా మెడిసిన్ మెడిసిన్ అంటే it is ex thing it is ఎవరో ఉంటాడు వాడేమో ఏదో పసరాలు అంటే ఆపో ఏదో నలిపి ఏదో నిద్ర ఏదో ఇచ్చి రేడియం ఏదో ఇచ్చి వేసుకోవే తగ్గుతుందని అంటాడు వీడేమో వేసుకుని నాకు తగ్గిపోతుంది నేను మందు వేస్తున్నాను అనే ఒక భావంలో పడుతుంది తగ్గుతాడు அடிமவக்குது கழித்துல லேனப்பு லேடா இசிஹமனமா அப்புசமமா இந்த புறவற்றன வந்துட்டாயி இசிலந்து இங்க சிக்குனன் ஆல்டே அடிமவக்குது லேனம லேடி அப்படி வாரினுல இருந்து சிக்கு சிசை மெடிசின் அண்ட் டிஹைட்ரேட் சிசை sick so I will not bother about it ஜாஸ்திம் நான் இருக்கு இந்த தேஹ பின்னமாய்னா அர்த்தம் இசிடே உண்டாரு காபதே అంటే అర్థమైతే ఒక మాటలు చెప్పాలంటే ఈ ఆత్మానంద ఆత్మ క్రీడ అన్నింటి స్థానం ఏంటంటే ఆత్మజ్ఞానం అన్నవాడు he guide to all and then he becomes all by guide to all becomes all by guide to the world he live to the reality అది ఆత్మజ్ఞానం లేదా ఆత్మజ్ఞానము అంటే ఏదో ఒక లేఖం వేయటం కాదు ఒక లోకంలో ఉపయోగపడి సంపాదించడం కాదు ప్రతి బిల్డింగ్లు కట్టడం కాదు పుస్తకాలు పూర్తి చేయడం కాదు ఆత్మజ్ఞానం అంటే చాలా గంభీరం దానికి అందరూ అర్హులు మీరు అర్హులు నేను అర్హులు ఎదురుగుడి ఎలిజిబుల్ కాదు మానవ మార్పులు కనుక కాబట్టి దానికి ఆశ్రమాలతో సంబంధం లేదు వయస్సుతో సంబంధం లేదు అవస్థలతో సంబంధం లేదు కులంతో ప్రాంతంతో వర్గంతో దేశంతో సంబంధం మానవ మాతృడు మన పూర్ణత్వాన్ని ఆవిష్కరించిన కృతార్థుతా ఇవన్నీ కొందరు ఒక్కొక్కరు ఇస్తా ఉంటే ఓకే సాధనాలుగా ఒక్కొక్కరు ఇస్తా అది నాట్ ఎగ్జిస్ట్ మౌలికంగా ఆ సత్యాన్ని గుర్తుపట్టడం ఏం అయిపోతుంది రాజకీయ యాగం అంతలో అభిషేకం ఇక్కడ ఋషిక్కులు బ్రహ్మగారు వీళ్ళందరూ కలిసి రాజు అభిషేకం చేస్తారు మూర్ధాభిషిక్తులు పట్టాభిషేకం ఉంటారు స్వరాజ్యాభిషేకం వీళ్ళు తీసుకుంటారు చేస్తారో చట్టంలో ఇస్తారు కర్మకాండకి సంబంధించి సో నదీ జలాలు తీసుకొస్తారు సముద్ర జలాలు తీసుకొస్తారు ఆ మంత్రాలు ఒకటి అభిషేకం చేస్తారు మిత్రులు మిత్రో వివరణ అని మొదలుపెట్టి ఏయో వ్యక్తులు వ్యక్తులంటే సూర్యుడు ఏయో వరుణుడు బృహస్పతి సామ్రాజ్యేన అభిషించదు బృహస్పతి నిన్ను సామ్రాజ్యం చేతను అభిషేకం చేయించాట ఇంద్రస్వ సామ్రాజ్యేన అభిషించదు అంటే ఇలా ఏమైనా ఉంటారు మీరు వినే ఉంటారు సామ్రాజ్య పట్టాలు చేయకుండా మామూలుగా ఏమో అభిషేకాలు చేసేప్పుడు ఒకసారి ఆయన పెడతాను మంత్రాలు వచ్చినవాడు ఏమైనా తగ్గితే ఇంకా ఎవరికి కనుక అవసరం ఉందంటే ఇంకో నాలుగు మంత్రాలు లేకపోతే వచ్చినవాడికి సమస్య ఉంది సో ఈ రకంగా అభిజ్ఞానం చేస్తారు ఇక్కడ మీరు జ్ఞాన ఆత్మజ్ఞానం ఉన్నారు మీరు స్వరాజ్య అభివృద్ధి కర్మకాండకు సంబంధించి మీరు అది జ్ఞాన రూపమైన అభిషేకం అంటే ఆ జ్ఞానం ఇస్తుడే జ్ఞానంలో విలీనమైతే ఉంటుంది అంటే పూర్ణమైన స్వాతంత్ర్యము టోటల్ నాన్ డిపెండెంట్ అది independent with reference to the world. So you have to rise up to the world to become the world, to become the soul, to know the truth. అటువంటి స్వరాజ్య అభివృద్ధి అవుతారు కానీ మరి మరణించే అనుకోని అప్పుడేమిటి వస్తుంది అయ్యో దానికి దానికి సంబంధం లేదు పతితే విదేహే భవతి అది దేహం జీవన్ముక్తుడు దీని కిందనే స్వరాజ్యాభివృద్ధి లేకుండా దేహం పడిపోయిన తర్వాత కూడా ముక్తుడికైనా ఉండిపోతారు పరబ్రహ్మ స్వరూపుడే ఉంటుంది జనము జనం మళ్ళీ దేహ స్వీకారము అనేది ఉండదు ఆ దేహాన్ని స్వీకరించే న్యూక్లియస్ అహంకారము ఉండదు ఇది ఎంత జీవన ముక్తి జీవనంగానే ముక్తి ఈ మరణం ఉండడము దేహాన్ని కరుకోవడము మళ్ళీ పొందకపోవడము ఇదంతా కూడా ప్రేక్షకుల దృష్టితో చెప్తా ఆంధ్రత దృష్టితో చెప్తా ఎందుకంటే అమృతత్వ దృష్టిలో ఇంకా జీవన్ముక్తుడే ఉన్నప్పటికీ ఇంకా దేహము కలిగి ఉన్నాడు పెద్దవాడైనాడు మరణిస్తాడు అని ఇదంతా తప్ప దృష్టిలో ఉంటుంది మరణించాడు అని ఆంగ్లతత్వ మరణించినందున్నాను వాళ్ళు మరణించేయడమే ఒక దృష్టిలో ఉంటారు ఇదంతా కూడా అప్రజ్ఞానికి వ్యక్తి ఉంటుంది ఇదంతా అప్రజ్ఞ ఇదే నెవర్ లివ్డ్ అదే కష్టం ఇందెప్పుడు ఈ ఇది బ్రహ్మ ఎంతో కంటిన్యూస్ బ్రహ్మ కాలము అతీతమైన వాడు కాలాంతర్గతమైన ప్రక్రియల్లో భాగం ఎలా అవుతాడు కాబట్టి ఆ విధమైన స్వరాజ్యాన్ని శక్తులు అవుతాడు దేహం పడిపోయిన తర్వాత కూడా ఆయన పాల్బ్రహ్మరూపుడుగానే కొనసాగుతూ కొనసాగుతూ ఉంటాడు ఇక్కడ మొత్తంలో ఏముందంటే అసలు స్వరార్థవతి తస్సు సందేశ లోకేషు కామచారం భవతి అని మరి అన్ని లోకాల్లోనూ యథేక్షగా సంచారం చేస్తారు అని వాక్యం సందేశ లోకేషు కామచారం భవతి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇంతకుముందు నేను ప్రకరణంలో వీడు సపోజ్ నామని నామను ఉపాసన చేశారు అనుకోండి ఆ నామ యొక్క ప్రచారం ఎంతవరకు ఉందో అంతవరకే వీడికి స్వేచ్ఛ ఉంటుంది ఆ పైన వీడికి స్వేచ్ఛ ఉండదు స్మృతిని ఉపాసన అనుకోండి స్మృతి యొక్క ప్రచారం ఎంతవరకు అంతే ఉంటుంది ఇప్పుడు వీడు ఆత్మనిష్ఠుడు ఆత్మ అంటే సర్వము కనుక వీడు సర్వలోకము నుండి స్వేచ్ఛా సంచారం గలవాడు అంటే నేను అర్థం ఒకరొక తరం ఒకరొక కాలం వెళ్తూ ఉంటాడని అలా కాదు ఏమన్నా సంచారం చేస్తూ ఉంటారు అలా నిర్దేశం ఉండడంతో ఇంకా సంచారం చేయడం ఏంటి ఒకవేళ ఒక మనుషులు లోకానికి వెళ్తే ఎంతో ఆనందం ఉందో ఇంకో లోకానికి వెళ్తే ఇంకొంచెం ఆనందం అవన్నీ కలుగుతాము సిగ్మా అని ఒక సింబల్ ఉంది మ్యాథమెటిక్స్ లో సిగ్మా అనే సింబల్ ఉందని చూసారా సిగ్మా ఆ సిగ్మా అనే సింబల్ సిగ్మా అంటే అది సంవేక్షణకి సింబల్ అది దాని కింద ఒక రాష్ట్ర పైన ఒక రాష్ట్ర ఆర్ ది లిమిట్ త్రూ ఇది సందేశం ఇస్తాను సో ఇక్కడ ఎక్కడ మొదలు పెట్టాం నా మతం మొదలు పెట్టాను ప్రాణం దాకా నామ నుంచి వచ్చే ఆనందము ప్లస్ నామజం నుంచి వచ్చింది వాస్తు నుంచి వాస్తు ఉపాసన నుంచి వచ్చే ఆనందము ప్లస్ మనస్సు యొక్క ఆనందము ఇలాగా ఎక్సెట్రా ఎక్సెట్రా ప్రాణ ఇత్యాది ప్రాణోపాసన వచ్చే ఆనందము వీటన్నింటినీ సందేశం చేయండి sigma happiness A equal to నామా టు ప్రాణ అసలు సిగ్మా ఇది లెఫ్ట్ హ్యాండ్ బ్రహ్మజ్ఞాని సానంద అసలు బ్రహ్మజ్ఞాని యొక్క ఆనందం ఆత్మానందం అంటే లెఫ్ట్ హ్యాండ్ ఈక్వల్ కాదు ఆత్మ బ్రహ్మజ్ఞానికి ఆత్మానందము మీకు వీటన్నింటినీ తనలో ఇచ్చుకుని ఇది మోర్ దెన్ దాట్ ఎందుకంటే ఇది ఈస్ ప్రోడక్ట్ ఇది ఈస్ అవసరం ఒక సందేశం ఇది ఇన్ఫినిట్ ఇన్ఫినిట్ మీరు ఫైనైట్ నెంబర్స్ కలిపితే ఇన్ఫినిట్ రాదు ఫైనైట్ నెంబర్ అన్నింటినీ తనలో ఇన్ఫినిట్లీ ఇది సంథింగ్ మోర్ దెన్ ఆత్మజ్ఞానం యొక్క ఆత్మానందం అస్థితి దీన్ని ఎలా చెప్పడం దాన్ని ఎలా చెప్పడం సందేశం చేసి చెప్పాలి సందేశం కామచారో భవతి అని అంతేగాని వీడు ఈ లోకానికి ఆ లోకానికి ఆ లోకానికి ఇంకో లోకానికి వెళ్తూ ఉంటాడు కాదు అంతకుండా అలా చేస్తాను ఇది ఆ ఒక్క వాక్యాన్ని మిగతా అనుభవం లేదు ఇది ఆయన మా గురువు గారు ఆత్మజ్ఞానం ఇప్పుడు ఆయన ఏమో బహుత్వ లోకంలో ఉన్నారు నిన్న నా రేపు మళ్ళీ గృహలోకానికి వెళ్తారంటారు అదేంటంటే మీ గురువు ఇంకా ఎక్కువ సంచారం చేస్తూనే ఉన్నారా గ్రహణం అయిపోయిన తర్వాత కూడా అవును మరైతే ఇంకా ఆయన గురువుగా పట్టుకున్నాము ఆయన అజ్ఞానం అజ్ఞానం గురువుగా పట్టుకున్నాం అదే ఆయన అజ్ఞానం కాదు జ్ఞానం జ్ఞానం ఎలా లేదు పరిచ్ఛిన్న వ్యక్తిగా ఉండి లోకాలని తిరుగుతుంటే జ్ఞానం ఎలా అవుతుంది గురువుగా కళ అనుకుంటారు ఇది గురువుగా కళ అనుకుంటే అది అది కళని కళలాగా స్వీకరిస్తే అది గురువు గారికి శోభ వీడికి శోభ ఆయన నిజంగానే అక్కడ ఎక్కడో ఉంది పరిగెత్తుకుని వచ్చి వీరు కళలో ప్రవేశించి కనపడ్డారు అంటే అది ఆయనకి శోభ కాదు వీడికి శోభ కాదు ఎందుకంటే ఆయన అజ్ఞానం జరుగుతుంది దాన్ని ఇంకా ఎక్కడో వెళ్ళాలనుకున్నాడు అంటే పరిశ్రమ వ్యక్తిగా ఉన్నాడంటే అజ్ఞానైపోతాడు కాబట్టి అలా అర్థమవుతున్నారు గురువు గారు కలవకలగడంగా ఏం కాదు ఇంకా తెలుగులో మాట్లాడి మాత్రం కాబట్టి సైన్యేషము ఉపయోగ కామచారం ఉపయోగిస్తే ఇందులో ఒక అర్థం ఉండే సర్వానందములు ఈ ఆనందములు ఇంక్లూడ్ అయిపోతాయి అని మీకు మోర్ దాన్ అని అర్థం అంతేకాని ఒకదాని తర్వాత ఒక ప్రశ్న అంటారు అంతేకానే శృతిలో ఇలాంటి సందేహాలను అంటిస్టేట్ చేస్తుంటారు బ్రహ్మణాలు పరిస్థితి అక్కడ ఏకకాలంలో యుగపత్ నేను మహోదాంధ్రంలో క్రమంగా వస్తాను కాదు సత్యం జ్ఞానం అంటే నిజాం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణాది పరిస్థితి ఆ బ్రహ్మజ్ఞానం తెలిసిన వెంటనే తత్కాలం ముందు యుగపక్తిగా అంటే ఒకేసారిగా ఇన్ని ఆనందములు ఇచ్చిన ఆనందంలో విలీనమైపోతాయి అంతకంటే ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తారు ఇక్కడ సహానుభూత కైత్రీయంలో క్రమక్రమంగా ఉదాహరణలాగా ఉంటాయి సర్వేష్ లోకే సామచారం లోకే అన్నారు కదా స్వర్గలోకానికి వెళ్తారు అక్కడ ముందు నెలలు ఉంటారు ఆ తర్వాత గంధర్వలోకానికి వెళ్తారు అక్కడ ఆరు మాసాలు ఉంటారు ఆ తర్వాత ఇంకో ఇలా కాదు కొంతమంది రిటైర్ అయిన తర్వాత ఏదో ఇలాంటి అష్టమంలో ఉంటుంది రామాయణం భగవద్గీత ఉపనిషత్తులు చదువుకోవాలి కానీ గత గురువు దగ్గర మూడు మాసాలు ఉంటాను రెండో గురువు దగ్గర నాలుగు మాసాలు ఉంటాను నాలుగు దగ్గర మూడు మాసాలు ఇది సంసారాలు కదా ఇది చేస్తారా కానీ గత గురువు వాళ్ళు ధనం పెట్టుకోవాలి వాళ్ళ వాళ్ళు వాళ్ళతో మనం అపేక్షించకూడదు వాళ్ళే కదా వచ్చి నాన్నగారు మీరు నమస్కారం చేస్తాను ఆశీర్వదించాను అంతేగాని వాడు ఆఫీస్కి వెళ్తుంటే నేను వచ్చేదా నేను ఆశీర్వదిద్దామని అంటే అసలు అయితే లోపలికి వెళ్ళండి అని స్కూల్కి ఆశీర్వించాను అప్పుడు ఏం చేస్తాను నేను నేను కూడా సెలవు పెట్టలేదని మనసు తీసుకున్నాను వీటికి అతీతంగా ఉంటాను కానీ ఇటువంటి ఆపేక్ష పెట్టుకోకూడదు స్థానం ఉంటుంది ఆత్మ బ్రహ్మ ఈ టెర్మినాలజీలో పడిపోవాలి వాటికి సంబంధించినటువంటి చర్చలు శ్రవణం చేసుకుంటూ పోతే ఆ ఫోకస్ మారుతుంది లేకపోతే తొమ్మిది వాళ్ళు అల్లెళ్ళు మన వాళ్ళు ఈ ఫోకస్ లో పడితే మనిషి ఎంతకంటే తిరిగిపోతాడు దాంట్లో సుఖం ఉండదు అది మనిషిని ఎంతటి వాడినైనా దాన్ని వృద్ధం చేస్తుంది అది నడుగు విరిచేస్తుంది మానసికంగా మనిషిని కురంలో తీసుకుంటుంది ఎందుకంటే దాంట్లో స్థానం ఉండదు కాలద్వేషంలో పరిధిలో పడిపోతుంది పెద్ద వీళ్ళు ఎనిమిది తీసుకుంటారో నలుగురికి నవ్వుతూ ఉంటారు మంచి నిధులు మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే they have a life of వేదం వాళ్ళ లైఫ్ నుంచి ఏదో పిండి కారణం పిండి ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు ఏదో ఆనందాన్ని పిండి ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు వాళ్ళు కారణంలో ఉంటూ ఉంటుంది దానికైనా కొంత ప్రారంభించలేదు వాళ్ళు అలాంటి ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలుసుకున్న తర్వాత ఎప్పుడో ఈ జీవితానికి కారణం ఏంటంటే వాళ్ళకి తెలియడానికి టైం ఉంది ఈ లోపల వాళ్ళు ఆ ప్రయత్నంలో ఉంటారు మనం వాళ్ళతో పాటు ప్రవేశించినట్లయితే అది అధ్యాత్మిక గజం ఇద్దాలి అది అలా వృత్తి కాదు అది అలా నిశ్చితి కింద ఉండిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆశీర్వదించటం అనుగ్రహించటం వీధుగా అలా ఉండాలి ఎనివే సో ప్రత్యేక చాలా యత ఏం భవతి ఏవ సర్వేషు లోకేషు భవతి దీన్ని కొంచెం వివరిస్తున్నారు ప్రాణాదిషు పూర్వభూమిషు పరిచ్ఛిన్న కామచారత్వం ఉత్తం అన్యరాజత్వం చ प्रातिशयत्वात् तथा प्राप्तस्याराज्यकामचारत्वानुवादेन तत्तन्निवृत्तिः विभोच्यते तत्परादित्यादिना तत्परात् भवति దీన్ని వాక్య మీమాంస అంటారు శాస్త్రాన్ని వాక్యాన్ని వాక్య మీమాంస అంటారు అంటే అక్కడ వాక్యం ఉంది వాక్యం యొక్క తాత్పర్యం ఏంటి స్వరాద్భవతి సందేశ లోకేషు కామచారే భవతి అయితే ఈ తాత్పర్యం ఏంటి వాక్యం తెలుస్తూనే ఉంది అన్ని లోకాల్లోకి దీక్ష సంచారం ఉంటుంది స్వరాష్ట్రం ఉంటుంది ఎంతో తెలియదే ఉంది దానికి తాత్పర్యం ఏంటంటే చూడండి తాత్పర్యం ఇలా ఉంటుంది ప్రాణాదిషు పూర్వభూమిషు పూర్వ భూమికలు నిదర్శి చెప్పుకుంటూ వస్తారు భూమి అంటే నిలర్ పూర్వ భూములు ఆత్మకి పూర్వమునందు ఆత్మ భూమ దానికి పూర్వమునందే ఉన్నది ప్రాణము గలది ప్రాణానికి పూర్వమునందే ఉన్నది స్మృతి గలది స్మరణ దానికి పూర్వమునందే ఉన్నది ఏదో ఉంది అలా వెనక్కి వెళ్ళగా వెళ్ళగా ఎక్కడ ఉంది నామ దగ్గర ఉంది ఇవన్నీ పూర్వ భూమి ఈ భూములన్నిటి ఎందు కూడా తత్ర యథాకాంక్ష భవతి అనే వాక్యం ఏమో తత్రాప్యేతి ఉపదేశం తత్రాప్య యథాకామ యావన్నామ్నో గతం తత్రాప్య యథాకామచారో భవతి ఆ నామని యొక్క పరిశుద్ధ వరకు ఉందో అంతవరకు వీడికి యథా యథేత్యాధికారం ఉంటుంది అది తర్వాత దానికి రెండు వా యావత్ వాక్యోగతం తత్రాప్య యథాకామచారో భవతి వాక్య యొక్క పరిశీలించుకుంటున్న అంతవరకు వీడికి యథేత్యాధికారం ఉంటుంది అని అలా అలా తెలుసుకుంటూ వచ్చారు అక్కడ ప్రతి చోట కూడాను పరిచ్ఛేదం చేశారు ఈ కామచారత్వాన్ని లిమిట్ చేసుకుంటూ వచ్చారు తత్రాస్కేది తావన్ మాత్ర పరిచ్ఛిన్న కామచారత్వం ఉత్తం అంత మాత్రం నుండి నేను చేసే ఇచ్చా సంచారం ఉంటుంది అనే పరిచ్ఛేదం చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు సమృహే పూజ్యమే ఓ శ్లోకం ఉంటుంది గృహయజమాని ఉంటారు పై పూజ ఎక్కడా ఇంట్లో టిఫిన్ తీసుకురా టిఫిన్ చేస్తున్నాడు అని ఇలాగేమో ఆశ్చర్యం చేసుకుంటే మొత్తం ఇంట్లో చేసి పెడుతూ ఉంటారు ఒకరికే పూర్తి అది మిత్రుడు బాగా తిరుగుబాటు అనుకోవచ్చు ఎక్కడ గృహంలో వీధిలోకి వచ్చేయాలంటే అదే గ్రామే భద్రాలే పూర్తియతే ప్రభు తత్వం చెబుతారు తత్వం చేయగలరా నేను ఉన్నప్పటికి ఇలా నేను సమర్పిస్తున్నా ఊళ్ళో వాళ్ళు తీసుకుంటారు చేయాలి మూలలో ఉంది అని నమ్మకం సో అందులో ఎవరికి ప్రమాణించినా వాళ్ళు చేస్తారు అయ్యా దాన్ని సంప్రదించాను దేవుడు చేయండి దర్యాప్తారు ఎక్కడ గ్రామంలో ఒక గ్రామం కంటే స్వదేశే పూజ్యమే రాజా రాజు తన దేశంలో పూజలు విద్వాన్ సర్వత్ర పూజ్యం ఆత్మ విద్వాంసుడు సర్వత్రా పూజలు అలాగే అలాగే ప్రాణోపాసకుడు ప్రాణం యొక్క పరిధిలో యథేచ్ఛాసంచారం ఉంటారు నామోపాసకుడు నామపు పరిధిలో స్వేచ్ఛగా కలిగి అలాగే ఎక్కడికక్కడ పరిస్తున్నాం కానీ ఆత్మజ్ఞాని సందేశంలోకి రామకారోపతి అంటే వీరి యొక్క చర్చకి అంతము లేదు పరిచ్ఛేదం లేదు నేను అలా చూసిన అవతోటి రెండు వెళ్తానని కాదు ఇతని ఆత్మానందం ఏదైతే ఉందో ఇది నిరంకుశమైనది ఒక పరిచ్ఛేదము లేనిది అని అనిపిస్తారు అదే వివరిస్తున్నారు తర్వాత సో రామజారత్వానికి పరిచ్ఛేదం లిమిటేషన్స్ చెప్పారు తర్వాత అన్య రాజత్వం వస్తుంది వీళ్ళు స్వరాష్ట్ర కాదు స్వర్గానికి వెళ్ళాలని అనుకోలేదు మీరు అన్యరాజుగా ఇక్కడ ఎలా ఉన్నారు అన్యరాజ అని మన్మోహన్ సింగ్ గారు రాజు లేకపోతే ఏదో లోకల్ పోలీస్ ఏదో ఉంటుంది ఎవరో ఒకరు రాజు ఉంటారు కదా రాజు ఉంటే వ్యవస్థ ఏదో ఉంటుంది దానికి లోపల మనం ఉండాలి సబ్సర్వెంట్ సిస్టమ్ సపోజ్ అమెరికా వెళ్ళారు అనుకోండి ఇది మనం సబ్సర్వెంట్ అవగర్ సిస్టమ్ ఏదో లోకల్ రాష్ట్రాలు ఉంటారు అది సబ్సర్వెంట్ గా ఉండాలి వాళ్ళు అడుగుతారు కృష్ణ మీరు రివ్యూ రెస్పెక్ట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అంటే నో అన్నారనుకోండి వెనక్కి వెళ్ళి విమానంలో పని చేస్తాను పాడేనో ఎస్ అని చెప్పాను రెండు ఎస్లు ఒక డో చెప్తాను అక్కడ వ్యక్తులు వాళ్ళు దాంట్లో రెండు ఎస్లు ఒక ఒక వరకు ఉంటుంది ఎందుకంటే ఆ ఎంగ్ ఏరియా ఉంటుంది అర్థం కాదు ఏదో సంగీతంలో తెలియదు ఆ పిల్లలకి ఏమి ఇలాంటి ఇబ్బంది ఏమో మొదట పడియదు ఇప్పుడు అది ఏదో అవుతుంది అంటే నేను ఏమన్నాను విసేదేమన్నా విసేదేమన్నంట అంటే మళ్ళీ అలాగే ఉంటుంది ఏమీ అర్థం కాదు ముఖ్యంగా జంతు ప్రొనౌన్సియేషన్ అనేది అర్థం చేసుకోగలుగుతారు కానీ లేడీ చేస్తే అర్థం చేసుకోగలుగుతారు మామూలుగా విమానాశ్రయంలో కూర్చుని ఉంటారు phone flight going to India ఈ boarding you please go for అని చెప్తున్నారు అది మనం ఏం తెలియదు అది ఏదో తెలుసుకుంటుంది ఏం తెలియదు ఇప్పటికీ పెద్ద లాంగ్ సెంటెన్స్ నథింగ్ అవుతుంది మేనేజ్ అంటే ఆ యాక్సెంట్ ఆ సాహిత్యంలో ఏదో ఉంటుంది అది కూడా మరొకటి దివ్యం బ్యాక్ యువరం బ్యాగేజ్ తెలుసు సంబడి అని అడుగుతున్నారు అది మనకి ఒక్క పదం కూడా తెలియదు బ్యాక్ అని తెలియదు అసిస్టెంట్ తెలియదు సంబడి తెలియదు ఏమీ తెలియకుండా మనం చేస్తున్నారు ఇస్తే అయితే ఇంకా డూయింగ్ ఇంగ్లీష్ అప్పుడు మళ్ళీ జాగ్రత్త అంటే అప్పుడు Did you tap your back? Yes, yes, I understood your question. Yes, I tapped it myself. I know English. నాకు ఇంగ్లీష్ సమస్య కాదు సో కాబట్టి మూడు ప్రశ్నలు అడుగుతారు మూడు ప్రశ్నలకి మొదటి రెండు ప్రశ్నలకి ఎస్ అని చెప్పాలి మూడో ప్రశ్నకి నో అని చెప్పాలి అదే రెండు అడిగితే లేకపోతే మిస్టేక్ చెప్తే చెప్తే నేను పక్కన పడతాను ఈ గివెన్ బోర్డింగ్ ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు పక్కన వాడు వారు మిమ్మల్ని తెప్పిస్తారు దాని లోపల అన్ని చూస్తారు నగర ఎన్ని పరిస్థితి చేస్తారు ఏదో చేస్తారు ఇవన్నీ చేసిన టెన్ మినిట్స్ తర్వాత నేను బోర్డింగ్ ఆఫ్ ఈ కష్టం అంతా ఎందుకు వల్ల అందరిలో సో స్వేచ్ఛ సంచారం ఎక్కడ ఉంది అన్య రాజా ఇది ఆల్వేస్ కొందరు షూటింగ్ అని చెప్పారు అనియ రాజా అంటే అనియ రాజా స్వర్గానికి వెళ్ళారు ఇంద్రుడు వచ్చే సత్వం లేకపోతే ఇంద్రుడు చూసేటప్పుడు లేవలేదనుకోండి స్వర్గానికి నేను ప్రభువుగా నువ్వు ప్రభువుగా కదా నువ్వు నిలబడతాను ఈ పుణ్యం అంటుందో వెరిఫై చేయమంటారు అదే రాజా అన్యరాజత్వం తప్పదు ఎక్కడికి వెళ్ళినా సో ఆ అన్యరాజత్వం ఉంటుంది అది కూడా అర్థప్రాప్తం అన్యరాజా అని ఎక్కడ చెప్పలేదు ఇక్కడ చెప్పబోతున్నారు అన్యరాజా ఇక్కడ అల్టిమేట్ గా చెప్తున్నారు అంతకు ముందు మంత్రాల్లో అన్య రాజ్యం చెప్పలేదు చెప్పకపోయినా ఉన్నట్టే అర్థప్రాప్తం అక్కడ ఉండే ఆ వస్తు సందర్భాన్ని బట్టి ప్రాప్తం మీరు మీది పరిచ్ఛిన్నమైన కమచారం పరిచ్ఛిన్నమైన కమచార లక్షణం ఉంటుంది అన్యరాజు కూడా ఇది ఉంటారు అంతేకాని స్వాజు కాదు స్వాజన అందరూ కాదు అన్యరాజు అన్యరాజ తెలుగు ఎలా చెప్పాలి అన్యరాజు జరాట్టు అలా కాబట్టి కాదు కూడా అన్యరాజే అది కూడా అర్థం శాస్త్రమే తర్వాత ఇంకోటి ఎందువల్లంటే సాక్షి చేయాలి ఎందుకంటే ఈ అన్నిటి ఇది ఒక దోషాన్ని నేను చాలా మనం చేశాను ఇది పతంజలి మార్చి చెప్తాడు కృష్ణుడు చెప్తాడు అంటే ఆ సైకాలజీలో ఉంటుంది ఆ సైకాలజీ ఎలా ఉంటుందంటే మనసు యొక్క సైకాలజీ మీరు అనుభవించి మీరు ఏదో భోగాన్ని అనుభవిస్తున్నారు అనుకోండి అది మీకు ఉల్లాసాన్ని ఎంతవరకు కలిగిస్తుందంటే దీనికంటే కొంచెం పెద్దది కనపడనంత వరకు దీనికంటే ఖర్చు ఒక అమ్మగారు లక్ష రూపాయల నెట్లో కొనుక్కుని పార్టీ చేయాలి ఇలా ఇలా నడుస్తున్నారు ఈ లోపల మిలియన్ల రూపాయల నెక్లెస్ పెట్టుకున్న ఆవిడ అడిగే అప్పుడు వెంటనే ఇలా తప్పదు సాధ్యత ఎక్కువ అనే అర్థం నేను కార్లలో చెప్తూ ఉండేవాడు ఇది మారుతి కార్లో చెప్తూ ఉంటాను ఓపెన్ యాక్ట్గా చూడగానే ఒకరి చేస్తూ అంతే కాదు ఇందులోనూ చిన్న నొప్పి కూడా చిన్న నొప్పి వస్తుంది ఆఫీస్లో పది మంది పనిచేస్తున్నారు కొంత ఎవరికో ప్రమోషన్ రాగానే కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అని అంటారు తొమ్మండుగురు వెళ్ళి పేరు కలుపుతారు వీళ్ళందరూ కూడా హృదయాల్లో నిలిచి మనకు రాలేదు నేను సాక్షి ఈ సమస్య స్వర్గానికి వెళ్ళిన కాబట్టి స్థాపితే అంతేకానే అన్య రాజస్వం ఉంటుంది పరిచ్ఛన్నమైన సామర్థ్యాలు ఉంటుంది దీన్ని బట్టి ఏంటనమాట ఇవన్నీ లేనిది ఒకటి కావాలి ఇవన్నీ ఈ పరిచ్ఛేదములన్నీ తీస్తారు యథాప్రాప్త స్వారాధ్య కామచారస్వామివాదేన అంటే యథాప్రాప్త అంటే అన్యరాజత్వము పరిచ్ఛిన్న కామచారము తర్వాత స్థాపితీయత్వం దుఃఖజనకత్వము ఇది ఏమి లేని స్వారాధ్యము నిరంకుశము నిరంకుశము నిరంకుశ కామచారిత్వం నేస్యాలి అని ప్రతి అజ్ఞాని కూడా ఈ ఈ కొద్దిపాటి సుఖాన్ని పొంది నాకు ఇటువంటి పరిచ్ఛేదములు లేని సుఖం కావాలి అన్యరాజత్వం లేని స్థితి కావాలి సాతిశయత్వం లేని స్థితి కావాలి అని కోరుకుంటారు ప్రతి అవిద్వాంసుడు కూడా అని మీకెలా తెలుసుకుంటారేమో అందుకోసమే వీడు ఇది లభించింది కదా అని సంతృప్తితో ఇంకో ఇంకో దానికోసం ప్రయత్నం అవుతుంది ఎందుకంటే మీరు ఈ not fulfilled with not he గా ఇంకా ఉంటుంది ఎంత విదూరంగా ఉంటుందంటే వీడు పది సంవత్సరాల నుంచి కోరుకుని వీడారు దొరికింది అనుకోండి ఒక్క రాత్రి ఉల్లాసంగా ఉంటుంది ఒక్క నిద్ర చేసేసి లేచేపటికి మళ్ళీ వీడి లోటు వీడికి రా అది నేను పోతుంది ఇంకొకటి దీనికంటే గొప్పది ఇంకొకటి ఉన్నవాడు ఎవడో ఉన్నాడనో లేకపోతే దీని గొప్పది ఏదో వీడి మొత్తానికి ఏదో కామన్ ఒకటి బయలుదేరుతుంది మనసులో అది లభిస్తే నేను ఫుల్ఫిల్ అవుతాను అంతవరకు ఇలాగే ఉంటాను అని ఎప్పుడు కూడా ఇంత ఉన్నదానికంటే హైయర్ కావాలి అంటే అర్థమైందండి ఓ మహాత్ముడు అన్నాడు ఈ లోకంలో ప్రతివాడు దుఃఖే అన్నాడు అదే ఈ అందరూ ఆనందం కోసం అన్వేషిస్తున్నారా లేదు అన్వేషిస్తున్నారు అంటే ఉన్నదాని కోసం ఎవరు అన్వేషిస్తారు కాబట్టి ఎవరికీ ఆనందం లేదనమాట అందుకోసమే అందరూ ఆనందం కోసం అన్వేషిస్తున్నారు అందరూ దరిద్రులే అన్నాడు అదేమైనా అంతమానంగా అవును అందరూ డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నారు లేదా డబ్బు ఉన్నవాడు డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నాడు డబ్బు కోసం ఇంత కొంత డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నాడంటే మా డబ్బు ఉన్నవాడా లేదా లేనివాడు నువ్వు ఉన్నదని నువ్వు అంటున్నావు డబ్బు ఉన్నవాడైతే ఇంకా డబ్బు కోసం ప్రయత్నం చేశాను వాడు డబ్బు ఉన్నవాడు ఆనందం ఉన్నవాడైతే ఇంకా ఆనందం కోసం ప్రయత్నం చేశాను అధికారము ఉన్నవాడైతే ఇది అధికారం కోసం ప్రయత్నం చేస్తుంది అది పూర్ణత్వం అంటే ఈ డబ్బు కోసం ఉండాలి పడుతూ ఉంటాడు ఆనందం కోసం ఉండాలి పడుతూ ఉంటాడు అధికారం కోసం సంతాలు పడుతూ ఉంటాడంటే వీడికి ఇవన్నీ కూడా ఇండి కూడా లేనట్టే అంటే అర్థం బాహ్యము నుండి ఇవన్నీ రావు ఆత్మస్వరూపము నుండి వీటిని సాక్షాత్కరించుకోవాలి కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే స్వరాజ్యాన్ని చెప్పి సర్వేషు లోకేషు కామచారం భవతి అని చెప్పడం వల్ల వీడేదో వీళ్ళందరి మీద కనబడుతుంది సత్తను జలాయిస్తూ ఉంటారని ఇక్కడ నుంచి అక్కడికి తిరుగుతూ ఉంటారని కాదు సప్తం నివృత్తి ఇహ ఉచ్యతే స్వరాదిత్యాదిన ఈ మూడు ఆయా సందర్భాలలో చెప్పినటువంటి మూడు దోషాల యొక్క నివృత్తి చెప్పబడుతుంది ఏది పరిచ్ఛిన్న కామచారిత్వం యొక్క నివృత్తి వీడి యొక్క స్వేచ్ఛకి సద్దులు ఉండవు తమ total freedom number one number two అన్యరాజత్వం అనేది వీడికి ఉండదు నెంబర్ త్రీ సాతిశయత్వం అనేది ఉండదు అని అర్థం సత్వరాధిపతి సన్వేషమవుతాయి కామకారు ఇది ముఖంగా చెప్పారు ఇప్పుడు వ్యతిరేక ముఖంగా చెప్తున్నారు ఏమైనా మంత్రం ఏముంది అథ అథ అంటే ఆన్ హ్యాండ్ అని అర్థం దీనికి భిన్నంగా ఏ ఎవరైతే అత అన్యథ విధు మంత్రం చెప్తున్నాను నేను దీనికంటే అసహ అంటే దీనికంటే భిన్నంగా తెలుసుకుంటారు అలా భిన్నంగా తెలుసుకోవడం ఏంటి క్రీడ బాహ్యమునందు ఉంటుంది ఆత్మక్రీడ కాదు ఆనందం బాహ్యమునందు ఉంటుంది తృప్తి బాహ్యమునందు ఉంటుంది తృప్తి బాహ్యమునందు ఉంటుంది అంతా కూడా బాహ్యమునందే ఉంటుంది వీడు అల్పుడు సర్వం బాహ్యమునందే దేవుడు బయట ఉంటాడు దెయ్యము బయట ఉంటుంది దేవుడు ఉంటే దెయ్యం ఉంటుంది హిడన్ను బయటే ఉంటుంది హెల్లు బయటే ఉంటుంది పూర్ణత్వం బయట అంతా బయటే ఉంటుందండి లోపల ఏం లేదండి అలా తెలుసుకుంటూ ఉంటుంది అంటే అది తెలుసుకోవడం అంటే అజ్ఞానం అని అర్థం ఆ విధంగా ఎలా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు పేరు వాళ్ళు అన్యరాజాన వీళ్ళు బతికెప్పుడు అన్యరాజే ఎప్పుడు వాళ్ళు వీళ్ళకి ఇంకొకరు స్నానం చేస్తూ ఉంటారు అన్యరాజ దాంట్లో స్వాతంత్ర్యం అనేది సో ఎప్పటికీ పరాధీనతగా అన్యరాజా అదండి అన్ని రాజేటండి ఏంటండి స్వర్గాల లోకాలను పొందుతారండి సజ్జ లోక సజ్జ యాపృత్యానికి శీలార్థం శిజిస్తూ నశించిపోయే స్వభావం కలిగిన లోకాన్ని పొందుతారు లోకం అంటే భోగం స్వర్గ లోకము అంటే ఇది నా సోమస్ ఇది లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అమెరికా వెళ్ళేది అంటే అక్కడ నేల మీద ఆ నేల మీద కాలు పెట్టేది దట్ ఈస్ నాట్ బికాన్ నేల ఏముంది అమెరికాలో లేదు అంటే ఇక్కడ లేని భోగాలు అక్కడ ఉన్న భోగాలు మీరు అనుభవించలేదు అంటే కదండి భోగానుభవమే కానీ అంతేగాని మీరు నిలబడ్డా నిలబడ్డా రెండు నేల ఉంది అది ఈ నేల కూడా ఆ నేల అదే నాకు అలాగే స్వర్గానికి వెళ్ళేదంటే ఇంకా నిలబడతారే నేల మీద నిలబడ్డారంటే ఇక్కడ నేలైనా ఒకటి స్వర్గం నేలైనా ఒకటి డిఫరెన్స్ కాబట్టి లోకము అంటే భోగము కాబట్టి ఇతర లోకాల్లో ఉండే భోగాలు మీరు అనుభవిస్తారు శయ్యలోకా భవంతి మీరు పొందేటువంటి ఈ భోగాలన్నీ కూడా బాహ్యం నుండి పొందే భోగాలన్నీ కూడా ఇవ్వమని కానీ పరలోకం కానీ శయ్యలోకా భవంతి నశించే స్వభావం కలిగి అవుతాయి సో శబ్దానికి పుణ్యం చేసుకుని శబ్దానికి వెళ్తే ఎంతకాలం ఉంటుంది అర్థం ఇది రోజు ఉంటుంది మనకు ఇది రోజు రక్తం కానీ ఏదో వాళ్ళ రక్త ప్రకారం ఏదో ఉంటుంది ఫీలే పుణ్యం రక్తం అక్కడ ఉంటుంది రేపు బాగుంటుంది అంత సందేహం విశాలం కేతం లోక స్వర్గలోకం విశాలం కేతం భుక్తం స్వర్గలోకం విశాలం గీతలో చెప్తారు కదా కేతం భుక్వా స్వర్గలోకం విశాలం శ్రీరేపులే భక్తిలోకం చాలా న్యూయార్క్ వేయటం విశాలం ఇది బాంబే రైలింగ్ చేయాల్సిన వెయిట్ చేసే కోసం ఫుడ్ చూసుకుంటూ నిర్మాణాలు చూసుకుంటుంది one of the very poorly maintain lounges Air India line in Bombay ఇదే క్వాలిటీ అంచేతనే ప్రయత్నాలు తగ్గుతారు ఏది పూర్వం అంత పూర్ క్వాలిటీ మెయింటెనెన్స్ నేను ఎక్కడ చూడలేదు ప్రపంచంలో ఉండే ఎయిర్పోర్ట్ చాలా చూశాను కానీ ఇంత పూర్ క్వాలిటీ ఎయిర్పోర్ట్ ఎక్కడ చూడదు బాంబే ఎయిర్ ఇండియా అలా ఉంది అలా మెయింటైన్ చేస్తాను సో కాబట్టి విశాలం న్యూయార్క్ ఎయిర్పోర్ట్ విశాలంగా ఉంటుంది ఏమైంది హృదయంలో పూర్ణత్వం లేకపోతే న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో దిగిస్తే ఆనందం వచ్చేస్తుంది ఏదో కొంచెం సేపు ముందు ఐదు నిమిషాలు అలాగే స్వర్గం కూడా కాబట్టి బయట ఎలా ఉందని కాదు లోపల వీరి యొక్క పూర్ణత్వాన్ని మీరు ఆవిష్కరించుకోవాలి సో శయ్యలోక భవంతి తర్వాత తేషాం సన్వేషలోకేషు అకామచారం ఉండదు వీరికి స్వేచ్ఛా సంచారం చేస్తున్నారు అపూర్ణత్వము ఇండిపెండెన్స్ ఉండదు అని నెగిటివ్ చెప్పారు అన్న పూర్ణతత్వాన్ని చెప్తే పాజిటివ్ గా చెప్తే నెగిటివ్ గా చెప్తాను భాష్యం చూడండి అథ పునర్యే అన్యథా అత ఉక్తదర్శనాత్ అన్యథా వైపరీత్యేన యథోక్తమే వా అన్యన్న విధి దీనికి భిన్నంగా ఆందోళన అథ ఇంకో భిన్న పక్షం ఎలా ఉంటుందంటే ఏ ఎవరైతే అన్యత అంటే వైపరీత్య ఉక్త దర్శనాత్ అన్యత ఇక్కడ చెప్పినటువంటి దర్శనం విషం దానికి విపరీతంగా ఏది ఆత్మక్రీడ దానికి విపరీతం ఏంటి బాహ్య క్రీడ ఇది క్రీడా సాధనం బాహ్యం ఆత్మరతి విపరీతమైన బాహ్య బాహ్యరతి అలా దానికి విపరీతం అలా ఎవరైతే ఉంటారో వాడు సో ఇటోక్తమేవ ఇంతకు ముందు కూడా చెప్పుకుంటూ వచ్చారు ఈ ప్రాణోపాసన చేస్తాడు నామోపాసన చేస్తాడు అంత ఇష్టం ఇంకా ఎక్కడో పెట్టారు ఆ విధంగా ఆ దర్శనంలో మాత్రమే ఉండిపోతాడు వాడు పూర్ణ ఆత్మదక్ష రూపాన్ని తెలుసుకోలేదు యథోక్తమేవ వా సమయం లభిస్తుంది యథోక్తమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలిపి భూమాత సుఖం లేదా అల్పం తమ నష్టం అని చెప్పినటువంటి ఆ భూమతత్వాన్ని తెలుసుకోలేకపోతారు నమ్ముడు స్పష్టంగా తెలుసుకోవడం వాళ్ళు ఎవరైతే ఉంటారో కదా అలాగే అన్యథాతో విదుకు వాళ్ళు ఇక్కడ ఈ అన్యథా శబ్దాన్ని రెండు రకాలుగా చెప్పారు ఎలాగంటే ఏ అత అన్యథా వైపరీత్యైన విదుకు విపరీతంగా తెలుసుకుంటారు లేకపోతే అత ఏ అత అన్యథా విదుహు అంటే నవిదుహు అని అర్థం అన్యథా వ్యూహం అంటే అర్థమేంటండి నది వ్యూహం వ్యూహం ఏంటో బైనామం ధ్యానం అనుకోండి దాన్ని తెలుసుకునే పద్ధతులు ఏమో ఉంటాయి ఒకటే ఉంటుంది ఆ పద్ధతి కాకుండా ఎక్కువ రకంగా చెప్తున్నాడంటే అర్థమైనది నది తెలుసుకోలేదనా జ్ఞానంలో వికల్పాలు ఉండవు కర్మలో వికల్పాలు కర్మలో మీరు ఎన్ని వికల్పాలైనా చేయాలి సజ్ఞాన స్వామికి ప్రసాదం ఏం చేయాలి ఒక పుట్టుడు బియ్యం ప్రసాదం చేయించండి పుట్టుడికి కానీ పాయసం చేసి ప్రసాదం చేయించండి అయ్యో అంత మా వల్ల కాదండి పుట్టే రసాలు ఏదో రసాలు అంత కుదరడం లేదు కుంకుమ చేయండి అది కష్టం ఓనే సాల్ట్ చేయండి అది కష్టం బెల్లమొక్క ఈ మధ్యలో మీరు ఏదైనా తీసుకుంటారు ఆత్మ పూర్ణము అని చెప్పింది నేను పూర్ణం అని చెప్పి పోలేండి మీరు మోసం కాదు మీరు మీరు కేవలం భూలోకానికి అధిపతి అదో అది కూడా నేను కాదు అంత గొప్పతనం కూడా నా సమీపంలో లేదు ఓకే మీ స్వరూపం అంత గొప్పతనం కూడా లేదు కేవలం మీరు ఈ ఈ రాష్ట్రానికి అధిపతి అయితే ఈ గృహానికి అధిపతి ఇలా కుదరదు ఆత్మీయ ఈ కాంప్రమైజ్ లేదు కుదరవు ఎందుకంటే జ్ఞానం అది జ్ఞానము జ్ఞానంలో వికల్పాలు కుదరవు కర్మలో వికల్పాలు కాబట్టి అన్యథా విదుహు అంటే నవిదుహు అని అర్థం సమ్యక్ నవిదుహు అని అర్థం మరోలా తెలుసుకున్నారు అంటే సరిగ్గా తెలుసుకోలేదు అని అర్థం నా పట్టుకొచ్చారా లేకపోతే అన్యథా విదుహు వైపరీత్యేన విదుహు దీనికి విపరీతంగా తెలుసుకున్నారు అంటే ఆనందము రద్దీ క్రీడ నిపుణము ఇవన్నీ కూడా భాషణంలోనే ఉంటాయి దేహాభిమానంతో బతుకుతూ ఉంటామండి మనం మన విన్న దర్శనము ఇది normal life anything religion anything normal ఇది ఎందుకంటే తీవ్రమైన వాదద్వేషాలతో జీవిస్తూ ఉంటాము ఒక్క విషయం తేడా వస్తే డిస్టర్బ్ అయిపోతాం ఇది నార్మల్ సో ఒక్క విషయం శరీరానికి అనారోగ్యం వస్తే డాక్టర్ చుట్టూ ఉండి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఆ డాక్టర్ మీదతో ఈ డాక్టర్లు ఈ డయాగ్నోస్టిక్లు ఈ టాబ్లెట్ కలిసి మనం ఉద్ధరిస్తాయని ఒక భయంకరమైన వ్యామోహంలో జీవిస్తూ ఉంటాం ఇది నార్మల్ ఇది anything normal with nothing normal ఇది తమట్లా అయిపోయింది వీడు వేరు వాడు వేరు నా వాడు పరాయి వాడు ఈ డబ్బు నాది వీడి నామం that is normal in our life nothing is నామ్ everything is abnormal everything is wrong total wrong ఈ దేహమే నేను అనే అజ్ఞానంలో వీడు బతుకుతూ ఉంటాడు ఇది లాజిక్ ఇద్దరిని లాజిక్ నా చేత ఆ దేహం నుండి ప్రకటనగా చైతన్యం నేను తెలుసుకునే హోప్ ప్రయత్నాన్ని చైతన్యం కదా అది నాకు ఏది నార్మల్ కాదు కాబట్టి అయిపోయింది జీవితంలో ఒక రీసెర్చ్ అయిపోయింది ఇంకా మిగిలిన వన్ ఫోర్త్ ఆ వన్ ఫోర్త్ సద్వినియోగం చేసుకుంటే ఉంది లేకపోతే లేదు కాబట్టి ఏ అన్యథాతో విధి మనకు తెలుసున్నది ఏమీ తెలుసున్నది కాదు మనకి తెలుసున్నది ఏది కాదు మన నాలెడ్జ్ అంతా కూడా ఎందుకు పనికిరాదు అది దాన్ని ఫిక్స్ అర్థం ఎందుకు కడుపులో పోట్లు వచ్చినప్పుడు వీడికి ఉన్న నాలెడ్జ్ ఎందుకు లెట్ మీ స్టాక్ మార్కెట్ నేను ఏమని చెప్తానండి బొగులండి అది చెప్తాను ఎందుకు చెప్తాను వన్ వీక్ క్రితం చెప్తాను బొగులని అవునండి ఈ వన్ వీక్ లో బొగులని పూరైందా లేదా అది ఎలా పడిపోతుందంటే అది నేను అన్ని కాకినాడ రాజమండ్రి రెండో చేతులకి నేను రాజమండ్రిలో అనుకున్నాను ఏమనుకున్నానంటే నేను బొగులు చెప్తాను మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత వెరిఫై చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను మీ దగ్గరే చెప్తాను బొగులు అదని three hundred and fifty points పడిపోయింది వీళ్ళు సంపాదించినంతా ఏం చేస్తారు దాంట్లో ఒక పోషణ కాబట్టి ఇది నార్మల్ ఇదితో నార్మల్ లైఫ్ ఇది wrongly and diseases and take medicine ఇది normal we want love but we hate ఇది నార్మల్ వీ వాంట్ ఆనంద and we work for sadness ఇది normal we want peace and we work for conflict ఇది normal what is normal that in is normal ఎవరి normal in our life so ఎవరైతే ఈ విధంగా విపరీతంగా తెలుసుకుంటారో అంటే స్పష్టంగా తెలుసుకోలేకపోతారో వాళ్ళని నిందావసం నిందంటే కొంచెం విమర్శించగా చేస్తాం మొదటి నిషేధవసంగా చెప్పేస్తున్నారు మనం ప్రేమగా చెప్తే అక్కడ గురించి గట్టిగా చెప్పాలి ఇదే అంటున్నారు ఆయన ఏ అన్యరాజామో భవంతి మీకు రాజు కరుదవుతారు ఇంకొకటి రాదు నాకు ఇంకొకటే రాజు కావాలి అని అంటే అవును బ్రిటిష్ వాళ్ళు అలాగే నిందిస్తారు వీడు అన్యరాజుగా ఉండడానికి ఇష్టపడే దాసుని దాసుని దాసుని అంటే ఆఖరికి దాసులమే మరణాగతి చేయాలి కానీ దాసుని దాసుందని ఎవరంటారు ఇంకో చేస్తుందని ఇంకో చేస్తుంది మహారాజు వెళ్ళి అరే సంబంధం లేకపోతే దాసహ దాసహ దాసహ అని అంటూ ఉంటారు ఎందుకంటాడు అంటే మీరు ఇచ్చిందామని ఇంకొంచెం పారాయణ ఇంకొంచెం పారాయణ అదే కదా దాసులు అలా కాకుండా నేను మిమ్మల్ని శరణాగతి చేస్తాను మీరు నిర్ణయించండి నన్ను ఈ దేహాన్ని మనస్సుని బుద్ధిని ఎలా వినియోగించుకోవాలో మీరు డిసైడ్ చేయండి నేను నిమిత్త మాత్రంగా సర్వములకు సంసిద్ధంగా ఉన్నాను అది స్ట్రెంగ్త్ అది విన్నవాడు కూడా దండ అయిపోతాడు రాజు కూడా దండం పెడతాడు అటువంటి శరణాగతి చేయాలి కానీ దాసుని దాసుని దాసుని అంటే దాస దాసం అనేది మన బ్రిటిష్ వాళ్ళు దేవుడు బ్రిటిష్ వాళ్ళని పంపించారు వీళ్ళు దాసులు మేము దాసులు బాగా ఎక్కువ చేస్తున్నారు లగ్జరీ దాసాలు అని మన మీద బ్రిటిష్ వాళ్ళని పంపించారు భగవంతుడే బ్రిటిష్ వాళ్ళ రూపంలో వచ్చి మన కోరికలు తెచ్చారు దాంట్లో అని స్వామి రామదేశ్వరాచారం ఎంత ఆ స్వాతంత్ర్యం అనుకుంటూ చూడండి ఆ ధైర్యము ఆ స్వాతంత్ర్యము అలాగే అభయం భయం అనే నాటి వస్తారు అందరం మనం అలా భయపడిపోతూ ఉంటాం ప్రతిదానికి దేవుడు ఏం చేసేస్తాడని భయపడిపోతారు ఓం పూర్ణమ పూర్ణమిద పూర్ణ పూర్ణమిద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం హరి ఓం హరి ఓం పుస్తకస్తు రేపు విశ్రాంతి తీసుకోండి రేపు ఉదయం భాగవత క్లాస్ రేపు సాయంకాలం ఎలా ఉంది కాదు ఎల్లుండి ఒక నిమిషం కాస్త ఓం Thank you.